సో మీకు లేయర్స్ ఉంటాయి కదా తీసుకుంటే లేయర్స్ లేయర్స్ అలాగే సెవెన్ లేయర్స్ ఉన్నాయి దీని త్వక్కి ఏమిటంటే సప్త ధాతువులు ఏడు ధాతువులు ఉంటాయి దేహంలో త్వక్ త్వక్ అంటే చర్మం రుధిర మాం రుధిరంటే రక్తం మాంస మేధ అంటే ఫ్యాట్ అస్థి మజ్జ అంటే మజిల్ సో పదం ఎలా ఉంటుంది మజ్జ మజిల్ మజిల్లో మధ్య పలకడం ఇష్టం లేకపోతే మజిల్ అయిపోతుంది ఆ పలకడం జా జాన్ కొంచెం లైట్ చేస్తే అది మజిల్ సో మధ్య ఇవి ఏడయ్యా అదే వచ్చాయా నేను అవసరంగా దిగేనే దీంట్లో <laughs> దిగా అస్థి మధ్య ఓకే ఈ వ్యాఖ్యానం కొంచెం హెల్ప్ చేయద్దా మీకు ఇక్కడ దొరికింది చూడండి చర్మ రుధిర మాంసం ఏదో మధ్య అస్థి శుక్ల శుక్ల అంటే lymph lymph liquids white liquids ఉంటాయి వెన్నెముకలోనూ అక్కడ అక్కడ కూడా లింఫ్ లిక్విడ్స్ ఏవో ఉంటారు సో దట్ సప్త సప్తత్వక అష్ట విటపహ ఎనిమిది కొమ్మలు ఎనిమిది కొమ్మలు ఎవరో తెలిసిన పంచభూతాలు మనోధ్యాహంకారాలు ఒకప్పుడు మేము గట్టిగా లెక్క వేస్తాం ఐదు ప్లస్ మూడు ఐదు ఐదు భూతాలు మనం ఉద్యాహంకారా లెక్క వేసుకోండి మీరు తొమ్మిది అయితే చెప్పిన చెప్పు చెప్తా మీరు ఏదైతే అహంకారం తీసేస్తా ఎలాగ వస్తే ఎలా అంటే వీళ్ళకి సాంఖ్యులు పేరు సాంఖ్యం అంటే సంఖ్యలనే లెక్క పెట్టడమే పని ఒకటి రెండు ఇలా లెక్కలు వేస్తూ ఉంటారు ఇటు తిప్పి అటు దాటి తిప్పి ఇలా చేయొచ్చు ఇది ఐడియా ఏమంటే ఇదంతా క్షేత్రం ఇంత కూడా దృశ్యం విషయం తెలుసున్నవాడు నిరంకుశంగా ఇటువంటి తిప్పుతాడు సో ఎనీవే సప్తత్విగష్ట వితప నవాక్ష నవరంధ్రాలు నో ప్రాబ్లం సో దశద పది ఆకులు ఉన్నాయి దీనికి పది ఆకులు అంటే పది ప్రాణాలు ప్రాణాలని పది కింద వర్ణిస్తారు ప్రాణాపాన వ్యానోదాన సమాన ఐదు ధన నాగకూర్మ ప్రకర దేవదత్త ధనంజయ ఈ వివరాలు ఇప్పుడు అడగద్దు మీరు నన్ను సో ఇవి పది ప్రాణాలు పది ప్రాణ వృత్తులు అనమాట సో శరీరంలో ప్రాణశక్తి పది రూపాయలుగా ప్రకటన అవుతూ ఉంటుంది ద్విఖాగా రెండు పక్షులు జీవుడు ఈశ్వరుడు జీవుడు నిత్య ఈశ్వరుడు సత్యం ఆది వృక్ష ఈ ఆది వృక్షము నీ నుండియే ఆవిర్భవించినది ఏకాయన ఆ విధంగా వాళ్ళు స్తోత్రం చేశారు సో ఈ స్తోత్రాలు నేను ముందే మీకు మనోచన సుస్థిత్యాత్మకమైన లిటరేచర్ ఉంది భాగవతంలోని చాలా స్తోత్రం నేను ఆ స్తోత్రం అంతా ఉండే రెండే శ్లోకాలు ఇంకొక శ్లోకం కూడా ఉంటున్నాను శృణ్వన్ గుణ గృణన్ సంస్మరయంశ్చ చింతయన్ నామాని రూపాన్ని చ మంగళాని నీ నామములు రూపములు నామంతో రూపం ఉంటుంది నీ నామరూపములను వినటం ఉచ్చరించటం స్మరించటం మననం చేయటం గుర్తు తెచ్చుకోవటం మననం చేయటం ఈ పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు చిత్త వాళ్ళు వేరే వేరే అనేక పనులు చేసుకుంటూ ఉండొచ్చు చల్ల తిరుక్కుంటూ ఉండొచ్చు ఇల్లు ఊరుకుంటూ ఉండొచ్చు స్నానం చేస్తూ ఉండొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఈ విధంగా నీ నామరూపాలను ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు మనస్సు నీ పాదపద్మములతో అయితే సహజంగా నివిష్టమైపోతుంది చాలా సహజంగా మనస్సులో ఆ సంస్కారం నిర్మాణం అయిపోతుంది భవాయ కల్పతే వాళ్ళు తిరిగి జన్మను చర్మ జన్మను పొందేస్తారు ఇంకా జన్మ ఉండదు వాళ్ళు సో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అటు అటువంటి జన్మ నీకు కలగబోతోంది మేము నీ యొక్క జన్మ ఆ జన్మ తర్వాత వచ్చేటువంటి వీళ్ళని దర్శించబోతున్నాము అని అంటారు సో పరమేశ్వరుడు కేవలము రాక్షస సంహారం ఒక్కటే ప్రయోజనం కాదు రాక్షసాన్ని సంహరించాలంటే ఆయన అవతరించడం ఉన్న చోటే సంహరించవచ్చు కానీ భక్తుల యొక్క హృదయాలకు ఆహ్లాదం కలిగించడం కూడా ఆ అవతారం యొక్క ఒక ప్రయోజనము ఆ విధంగా మత్స్యాశ్వకక్షపవరాహ నృసింహంస రాజన్య విప్రవిబుధేషు కృతావతార అని ఒక్క పెద్ద సమాసంలో ఇన్ని అవతారాలను పెట్టారు అని అంటారు ఇన్ని కోకన్న గారు ఎలా అన్నారు చూడండి గురు పాఠీనమవై అంటే పెద్ద తాబేలు గురు పాఠీనమవై జలగ్రహమవై చేప కోలంబవై సూకరము శ్రీ నృకేసరివై అంటే శోభాయుక్తమైనటువంటి నరసింహస్వామి భిక్షుడవై హయాననుడవై అంటే హయగ్రీవుడు క్ష్మాదేవతా భర్తవై రాముడు ధరణీనాథుడవై ఇది రాముడే సరే క్ష్మాదేవత భర్త అంటే శ్రీకృష్ణుడు అనుకోండి ఆ శ్రీకృష్ణుడు ఇంకా కాలేదుగా సో ఒక ఆయన రాముడు ఇంకొక ఆయన కూడా క్ష్మాదేవత భర్త కదా అంతే పరశురాముడు సాయి సో దయాగుణ గణోదరుండవై ఎంతో దయాగుణము కలిగిన కపిల కపిల భగవాను మొదలైనటువంటి ఈ విధంగా లోకములు పరిరక్షించిన నీకు మృక్యదము ఇలా భారంబు వారింపవే భూభారాన్ని నీవు హరించవలసినది భూభారము అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను జనసంఖ్య భూభారం కాదు భూభారాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి పూజ స్వామికి చెప్పారు ఇది పెద్ద నాకు తెలిసేది కాదు జనం పెరిగేది కాబట్టి భూమికి భారం ఎక్కువైపోయింది అని అనుకోవచ్చు ఇప్పుడు ఒకప్పుడు ముప్పై మూడు కోట్లు భారతీయులు ఉండేవారు ఇప్పుడు వన్ నాట్ టూ క్రోర్స్ ఉన్నారు భారతదేశానికి వన్ నాట్ టూ క్రోర్స్ బరువు కాలేదు అందరినీ పోషిస్తూనే ఉండేది ఈ మధ్యన ఒరిస్సాలో స్టార్వేషన్ డెత్స్ అని వీళ్ళు మీడియా వాళ్ళు కల్పించిందే కానీ అది స్టార్వేషన్ డెత్ కాదని ప్రూవ్ అయిపోయింది సో స్టార్వేషన్ డెత్ లేదు నూట రెండు కోట్ల మందిని భారత మాత అన్నం పెడుతూనే ఉంది మరి బరువు ఎవరో తెలిసిన అధర్మమే బరువు బరువు అధర్మం ఒక్కడుంటాడు అధర్మాత్ముడు అంశుడు ఉంటాడు వాడి బరువును భూమి సహించలేదు పది ఒక కోటి మంది ఉంటారు వాడికి భూమి సహిస్తుంది ఏమి బరువు కాబట్టి అంటే నా అభిప్రాయం ఇంకా జనం పెరగాలని నేను అంటలేదు ఐడియా జనం బహుశా పెరగకూడదేమో ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఏమో నాకు తెలియదు బట్ దిస్మచ్ అయినో జనము భార భారము కాదు కేవలము అధర్మమే భూభారం కాబట్టి భూభారాన్ని తగ్గించాలంటే ఓ పక్క నుంచి ఇంకా నరుక్కుంటూ రమ్మని కాదు ఈ అధర్మాత్మని ఏది పారేస్తే భూమికి నీవు ఆ పని చేయగలవు శీర్షుకు వాచ అథ సర్వగుణోపేత కాల పరమశోభన హ్యేవాజన జన్మర్క్షం శాంతక్షగ్రహతారకం కాలము చాలా బాగుంది అర్ధరాత్ర రాత్రి సమయము సద్గు సర్వ సద్గుణములతో కూడినది ఏంటంటే సద్గుణాలు కాలానికి అంటే నక్షత్రాలు గ్రహాలు రాశులు తిథులు వారాలు వర్గాలు ఇవన్నీ సక్రమంగా ఉన్నాయి అని సో పరమ శోభన కాలము చాలా శోభగా ఉన్నది శోభగా ఉందంటే ఏమిటంటే తుఫానులు లేవు పెద్ద పెద్ద భయంకరములైన గాలులు లేవు తీవ్రమైన చలి లేదు భయంకరమైన ఎండ లేదు కంఫర్టబుల్ గా ఉంది ప్రాణులన్నీ సుఖంగా ఉన్నాయి అది కాలం యొక్క పరమ శోభ సో దిశ అదే వర్ణిస్తున్నారు దిశ ప్రసేదు గగనం సో దిక్కులు నిర్మలంగా ఉన్నాయి ఒకప్పుడు ఏమవుతుందంటే వెర్రి గాలులు ఇట్నించటు అట్నించటు ఊరలు కొట్టేస్తూ వీచేసి వీచేసి ఆ దుమ్మంతా లేవ కొట్టేస్తారు అదేదో ఒక రకమైన ఉత్పాతాన్ని సూచిస్తుంది ఇప్పుడు అలా లేదు దిక్కులన్నీ నిర్మలంగా ఉన్నాయి గగనం నిర్మలోడు గణోదయం ఆకాశం చాలా స్వచ్ఛంగా బ్లూ కలర్ గా ఉన్నది పైన చాందిని కట్టినట్టుగా ఆ నక్షత్రాలన్నీ చక్కగా ప్రకాశిస్తున్నాయి ఎవరైనా స్కై వాచింగ్ చేసి వాళ్ళకి చాలా బాగుంది మంచి perfect time for watching sky అన్నట్టుగా ఉంది సో మహీ మంగళ భూయిష్ట పురగ్రామం వ్రజాకర జనాలు కూడా ప్రసన్నంగా ఉన్నారు ఏమిటో తెలియని ఆనందము మొత్తం నగరాల్లో గ్రామాల్లో ఉండే జనులందరికీ కూడా ఒక రకమైన ప్రసన్నత వాళ్ళకు ఉండే పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లేవా అన్నట్టుగా as if something great good thing is happening అనే ఒక unexplainable piece of mind people గా నద్య ప్రసన్న సలిలాహ నదులు జనరల్ గా మురికి నీరు ప్రవహిస్తూ ఉంటుంది వర్షాకాలపు మురికి నీరు కానీ అప్పుడు నదులన్నీ కూడా ప్రసన్నమైనటువంటి నీరుని కలిగి ఉన్నాయి ఈ ఈ పరిస్థితి కొద్దిసేపే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ తుఫాన్ వచ్చేస్తుంది సో ఇప్పుడు మాత్రం అలా ఉంటుందండి నద్య ప్రసన్న శ్రధా సదా జలరుహశ్రియ సరస్సుల్లో ఎక్కడ చూసినా పద్మములు వికసించి చాలా అందంగా ప్రకాశిస్తున్నాయి ద్విజాలి కుల సన్నాద స్తవత వనరాజయ అడవులు హఠాత్తుగా ఏవో పనికట్టుకుని ఒకేసారి కూడబొలుక్కుని వికసించినాయా అన్నట్టుగా పుష్పాలతోటి నిండు ఉన్నాయి చెట్లన్నీ పుష్పగుచ్చాలతోటి ఆ గుచ్చముల చుట్టూ తుమ్మిదలు ధ్వని చేస్తూ సంగీతాన్ని పాడుతున్నాయి వాయు పుణ్యగంధవహ శుచి పవిత్రమైనటువంటి వాయువు దుమ్ములు తీసుకురాకుండా కేవలం ఆ పుష్పాల మీదుగా వీచుతో ఆ పరిమళాన్ని మోసుకుని వస్తూ శరీరానికి మొరటు స్పర్శ లేకుండా సుఖస్పర్శని కలిగిస్తూ వాయువు కూడా లోకాలను అనుగ్రహించడం కోసం వీచడం ప్రారంభించారు అగ్నయశ్చద్విజాతీనాం పత్ర సమేధితా అగ్ని అగ్నిహోత్రాలు సాయంకాలం ఆరున్నర ఏడో ప్రాంతంలో హోమం చేసేటువంటి వేదవేత్తలు అనుకున్నారట ఏదో ఈ అగ్నులు ఇంతలాగా మండిపోతున్నాయి వేళ మామూలుగా బోడంత పొగ ఎంత ఊదినా మంటే వచ్చింది కాదు ఇప్పుడు చాలా ఏవో పరిగెట్టుకుని మండిపోతున్నాయి చాలా బాగా మండుతున్నాయి అని అనుకున్నారట మనస్యాసన్ ప్రసన్నాన్ని సాధూనాం సాధు సత్పురుషుల మనస్సులు చాలా ప్రసన్నంగా ఉన్నాయి కానీ రాక్షసుల యొక్క మనస్సుల్లో పెద్ద కల్లోలము ప్రారంభమైంది కంసుడికి ఎందుకునో తెలియని ఆందోళన ఒకటి మనస్సులు ఆ రకంగా ఇతర దుష్టుల యొక్క మనస్సులన్నీ ఆందోళన భరితంగా ఉన్నాయి ఏమిటి కాలం ఇలా ఎందుకైపోయింది కాలానికి ఇంత శోభని చేసుకోవాల్సిన అవసరం వచ్చింది కాలం మామూలుగా మనల్ని సాధారణంగా ఇంత ప్రేమగా ఉండదే ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టిగా ఉంటుంది కానీ ఇంత శోభ చేసుకునేటువంటి సందర్భం ఏమొచ్చింది కాలానికి అంటే దీని జరిగిన సరే కాలం అనుకుందిట నాకు ఎప్పుడూ అతీతంగా ఉండిపోయినటువంటి ఆ భగవానుడు ఈనాడు నా గర్భంలోకి రాబోతున్నాడు అని సంతోషించి ఈ రకంగా ముస్తాబు చేస్తుంది ఎందుకంటే కాల గర్భంలోకి రాబోతున్నాడు ఆయన ఈ going to have a date of birth and then he will have a date of date of withdrawal also so కాలంలో ఫిట్ అయిపోయాడు చూశారు నాలో ఫిట్ కానివాడు ఒకడు మిగిలిపోయి ఉన్నాడని చెప్పేసి ఒక చిన్న చింత ఉండేది దానికి ఈనాడు ఆ చింత తొలగిపోతుంది అందుకోసం కాలం అంతా కూడా ఇలా ముస్తాబు చేసుకుందన్నారు తర్వాత మందం మందం జలధరా జగజ్జులను సాగరం నిశీథే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే ఈ ముస్తాబు అంతా ఏమిటంటే శ్రీకృష్ణుడు జన్మించబోతున్నాడు జనార్దనుడు అందుకోసం ఈ ముస్తాబు సో మేఘములు ఆకాశంలో అక్కడక్కడ కొద్ది మేఘాలు ఉన్నాయి ఈ మేఘాలు మెల్లగా గర్జిస్తున్నాయి అసలు ఇవి ఎక్కడ బయలుదేరాయి అంటే సముద్రం దగ్గర బయలుదేరి ఇక్కడికి వచ్చాయి నేను సాధారణంగా చెప్తా ఉంటా హైదరాబాద్ లో ఎప్పుడు వర్షం పడ్డా సాయంకాలం పడుతుంది unless it's a continuous rain for a day of two అప్పుడు రోజంతా పడుతూనే ఉంటుంది అలా కాకపోతే సాధారణంగా ఈవినింగ్ వర్షం పడుతుంది ఎందుకంటే విశాఖపట్నం ఆ ప్రాంతంలో ఆ సముద్ర తీరంలో అవి ఉదయం ఆరంభం అవుతాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయ్యేప్పటికీ ఇదంతా కవర్ చేసుకుని ఇక్కడికి వస్తాయి అప్పుడు ఇక్కడ ఏదైనా నీళ్లు కొంత కురుస్తాయి రెయిన్ షాడో రీజియన్ కాని పక్షంలో కురుస్తాయి so that is how it is so ఈ జలధరములు కూడా సముద్రం దగ్గర బయలుదేరి ఇప్పుడు మథురా నగరం మీదకి వచ్చాయి మథురా నగరం ఇట్స్ ల్యాండ్ లాక్డ్ ప్లేస్ చాలా దూరంగా ఉండే బెంగాల్ దగ్గర నుంచి వచ్చాయి అనమాట ఆ బెంగాల్ దగ్గర బయలుదేరేప్పుడు సముద్రం అడిగేయండి ఏమని ఏ సముద్రమా మీ ఎందు ఆ భగవానుడు దాగి ఉంటాడని మేము విన్నాము ఒకసారి చూపించవా అని సముద్రుడిని అడిగాయి అడిగితే సముద్రుడు ఆ నాకు ఇప్పుడు ఇదే పని ఏమిటి మీకందరికీ నాలో దాగి ఉన్న రహస్యాలను ఎందుకంటే వెళ్ళిపోయిన అవతలకి అను సాగరం <laughs> సో నథింగ్ డూయింగ్ అని సముద్రం బడాయిపోయింది బడాయిపోతే ఫోన్లే నువ్వు చూపించేది ఏమిటి నీ మొహం మేము మధురా నగరానికి వెళ్తున్నాం మేము అక్కడే చూస్తాము అని ఇదో ఇక్కడికి ఇచ్చేసేయి అని అలా మహాత్ములు అనిపిస్తూ ఉంటారు కవులు అనమాట సో అవి అవి అలా అనుకుంటున్నాయి ఫోన్లే అంత బడాయిపోయింది అనుసాగరం అసలు సముద్రం దాన్ని పక్కన పెట్టండి అను పశ్చాత్తు తీసేలాగా తీసుకో అని వాంటి ఇక్కడ మనకి శ్రీకృష్ణుడిని మనం ఇక్కడే దర్శిద్దాము ఇప్పుడు ఇంకా సముద్రంలో లేనేలేడు ఇక్కడికే తయారు కాబోతున్నాడు అని వాటిల్లో అవి చెప్పుకుంటున్నటువంటి మాటలు మందం మందం జలధరా నిశీతే తమ ఆయన చీకటి బాగా వచ్చిన తర్వాత పుడతాడు ఆయన కృష్ణుడేగా అతను పేరే కృష్ణుడు చీకట్లో పుడతాడు కానీ వెలుతురులో పుడతాడు తర్వాత పుట్టుకతోటే చీకట్లో చేయాల్సిన పనులు ఆరంభం అయిపోతాయి అది పుట్టిన తర్వాత ఇంకా వెలుతుల్లో చేసే పనులు ఇంకా చాలా రోజుల తర్వాత వస్తాయి ఇప్పుడంతా చీకటి వ్యవహారమే కాబట్టి ఆయన he has selected the midnight కంసుడు కొంచెం ఆ కలత నిద్రలో ఉంటాడు కలల కంటూ నిద్రపోతూ ఉంటాడు భయంకరమైన నైట్ మేర్స్ కంటూ ఆ టైంలో కర్తవ్యాలు ఉన్నాయి కనుక ఆ చీకటిని ఆయన చూసుకున్నాడు దేవత్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయ ఆ దేవి ఎందు ఆ అర్ధరాత్ర సమయంలో ఆ జైల్లో ఆయన పుట్టినాడు ఆవిరాతి దిశి దిశిందురివ పుష్కల సూర్యుడు పుట్టినట్టుగా పుట్టలేదు చీకటిలో సూర్యుడే సో అష్టమి నాడు అర్ధరాత్రంలో చంద్రుడు ఆవిర్భవిస్తుంది అష్టమినాడు ఎప్పుడు చంద్రోదయం అవుతుందో తెలుసునండి అర్ధరాత్రి పన్నెండు గంటలకు చంద్రోదయం అవుతుంది తూర్పు దిక్కుని చంద్రుడు పన్నెండు గంటలకు ఉదయిస్తాడు సరిగ్గా పుష్కల ఇందు సో పుష్కల అంటే పూర్ణ కాదు పుష్కల ఫిఫ్టీ పర్సెంట్ ఇంద్రుడు ఫిఫ్టీ పర్సెంట్ ఇంద్రుడు అయినా పూర్ణచంద్రుని శోభ లాంటి శోభే ఈ చంద్రుని మీరు చూస్తే పూర్ణచంద్రుడు ఎంత అందంగా ఉంటాడో ఫిఫ్టీ పర్సెంట్ చంద్రుడు కూడా అంతర్ణంగానే అందంగానే ఉంటాడు అందరిలో ఒకటే ఉండదు సో ఆ పుష్కరుడైనటువంటి ఆ చంద్రుడు ఉదయించుతున్నాడు ఇక్కడ చంద్రుడు ఉదయిస్తుంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఉదయించాడు ఇద్దరి యొక్క ఆవిర్భావము ఒకేసారి ఎలా ఉన్నాడు ఆయన మనం వామనావతారంలో చూసినట్టుగానే చతుర్భుజాకారంగా ఉన్నాడు తమద్భుతం క్షణం చతుర్భుజం శంఖ గదాద్యుధాయుధం అలాంటి ఆ బాలు చూసి ఆ దేవకీదేవి చాలా ఆశ్చర్యపోయింది వెంటనే ఆ గర్భ జన్మ అయిన తర్వాత వసుదేవుణ్ణి పిలిచింది వసుదేవుడు కూడా పక్కనే ఉంటాడు సుసవిస్మయోత్ఫుల్ల విలోచనో హరిం వసుదేవుడు ఇలా కళ్ళప్పగించి అత్యాశ్చర్యమగ్నుడై ఈ చతుర్భుజ రూపాన్ని చూశాడు చూసి వెంటనే కృష్ణావతారోత్సవ సంభ్రమ స్పృశత్ చాలా ఆశ్చర్యపోయాడు ఓహో ఆ కంసుని సంహరించే రూపం కూడా బాబు ఆయన అర్థమైపోయింది సో దీనికోసం అప్పుడు అనగా ఆ వాళ్ళు చెప్పిన మాటకి ఇప్పటికీ సాక్షాత్కరించింది అని వెంటనే దానం చేసినాడు గోవులను దానం చేశాడు సో ఎన్ని గోవులు దానం చేశాడంటే పదివేల గోవులను దానం చేశాడు ఆ యుద్ధం ఎలా దానం చేశాడు మనస జైల్లో ఉన్నాడు కాబట్టి మనస్సుతోటి ఒక పదివేల గోవులను దానం చేశాడు జైలు నుంచి విడుదలైన తర్వాత అలాంటిని కలెక్ట్ చేసి యథార్థంగా ఇస్తారు ఇస్తారు is going to do that వసుదేవ ఉవాచ వసుదేవుడు స్తోత్రం చేస్తున్నాడు విదితోసి భవాన్ సాక్షాత్ పురుష ప్రకృతే పర కేవలానుభవానంద స్వరూప సర్వబుద్ధిదృత్ సో నాకు తెలుసయ్యా నువ్వు నువ్వు ప్రకృతికి అధీనమై ప్రకృతికి వశమై ఉండే ప్రాకృత మానవుడవేం కాదు నువ్వు ప్రకృతికి అతీతుడవు ప్రకృతిని వశం చేసుకున్నటువంటి సాక్షాత్ పరమేశ్వరుడవు కేవల అనుభవానంద స్వరూప కేవలము ఆత్మ చైతన్య రూపంగా ఆనంద రూపంగా మాత్రమే మహాత్ముని చేత దర్శింపబడే స్వరూపము గలవాడము సర్వబుద్ధి దృక్ సకల ప్రాణుల యొక్క బుద్ధిలో సాక్షి రూపంగా ఉండేటువంటి వాడు సర్వబుద్ధి దృక్ అని శంకర భాష్యాల్లో తరచుగా వస్తూ ఉంటుంది సర్వబుద్ధి ప్రత్యయ సాక్షిని భగవతి అని అంటూ ఉంటారు సో సకల ప్రాణుల బుద్ధికి సాక్షి రూపంగా ఉండేటువంటి చేతనుడవు నీవు అటువంటి నీవు అది నీ యథార్థ స్వరూపము నీవు మాయాశక్తిని అధీనం చేసుకున్నవాడవై ఈ విధంగా జన్మించినావు జన్మస్థితి సంయమాన్ విభో నీకు అనీహాత్ ఏ సంకల్పములు లేనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు అని సగుణాత్ నిర్గుణుడవని అవిక్రియాత్ ఏ వికారములు లేనివాడవని శాస్త్రాలు చెప్తున్నాయి అటువంటి నీ నుండి ఈ జగత్తు పుట్టి స్థితిని కలిగి తర్వాత నీలో విలీనం అవుతుందని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి అటువంటి పరబ్రహ్మస్వరూపుడు ఈనాడు గుణములకు అంటే సత్వరజస్తమ గుణములకు అనగా ప్రకృతికి వశుడవై దేహాన్ని ధరించి నా యొక్క ఉన్నావు త్వమస్య లోకస్య విభో నిరక్షిషు గృహేవ తీర్ణోసి మమాఖిలేశ్వర ఓ అఖిలేశ్వర అఖిల జగన్నాథ నీవు ఈ లోకమునకు క్షేమాన్ని కలిగించబోలి నా ఇంట్లో అవతరించావు ఇంకా యాదృచ్ఛికంగా ఏదో ఒక ఇంట్లో అవతరించాలి కాబట్టి నా ఇంట్లో అవతరించావు కేవలం నన్ను దేవతీదేవిని రక్షించడమే కాదు మొత్తం సమస్త మానవ కళ్యాణం కోసం నీవు అవతరించావు చాలా సంతోషము దేవక్యువాచ పెద్ద స్థుతి దేవకీ స్థుతి దేవ వసుదేవ స్థుతి ఇప్పుడు ఇంకా దేవకీ స్థుతి దేవక్యువాచ మత్యో మృత్యు వ్యాళభీత పలాయం సర్వాన్ లోకాన్ నిర్భయం నాధ్యగచ్చతు ఆమె ఈ మృత్యు దుఃఖం వల్ల బాధపడి ఉన్నది అవి ఈ మృత్యు వారిని వెంటాడుతూనే ఉంది వాడు చంపేస్తారని కట్టేశాడు పోనీ చంపేస్తే వదిలిపోయింది అదో రకంగా ఉంది వాడు చంపలేదు ఆ తర్వాత ఒక పిల్లాడు వాడిని చంపడు వదిలిపెట్టేశాడు మళ్ళీ చంపాడు మళ్ళీ ఇంకో పిల్లాడు వాడిని చంపాడు తర్వాత వాడిని చంపాడు ఈ మృత్యువుతో ఆవిడ విసిగెత్తి ఉన్నది ఆవిడ అంటుంది మానవుడు ఈ మృత్యువు అనేటువంటి సత్వములకు భయపడి పరిగెత్తుతున్నాడు ఎక్కడికి పరిగెడతాడు మృత్యువుకు భయపడి పరిగెడితే ఎక్కడికి పరిగెడతా అమెరికా పరిగెడతావా లేకపోతే సియాటికి పరిగి ఎక్కడికి పరిగెత్తి ఎక్కడికి పరిగెత్తినా మళ్ళీ మొదటికే వస్తుంది సో సర్వాన్ లోకాన్ ముల్లోకాలకి పరిగెత్తాడు అనుకోండి స్వర్గానికి పరిగెత్తాడు అనుకోండి అక్కడ కూడా క్షీణే పుణ్య మత్స్యలోకం విషంతి ఏదాది మహారాజుని పుణ్యం అయిపోయిన వెంటనే ఇంకొక పావు గంటలో పుణ్యం అయిపోతుందనగా ఇంద్రుడు వచ్చి మహా సుఖాలనే అనుభవిస్తున్నావా అనుభవిస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చాయంటావు నీకు సుఖాలు ఎక్కడి నుంచి రావడం ఏంటండి నేను యజ్ఞాలు అవి చేసుకున్నాను అందుకోసం అనుభవిస్తున్నాను ఆహా అలాగా ఇంకొక ఐదు నిమిషాల్లో నీ పుణ్యం అయిపోయింది తోసేస్తున్నాము అంటారు అదేమిటి అదేమిటంటే కాదు అంతే పుణ్యం అయిపోయింది తోసేస్తున్నాం తోసేసాం సో స్వర్గానికి వెళ్తే కూడా మృత్యువుకి మృత్యువు నుంచి విముక్తి లేదే కానీ మానవుడు ఈ సత్యాన్ని తెలుసుకోలేక అలా పరిగెడుతున్నాడు మృత్యువు నుంచి తప్పించుకోవడం కోసం there one way to get rid of it స్వత్పాదాబ్జం ప్రాప్య ఎదుర్చయాబ్జ స్వస్థశ్చేయతే మృత్యురస్మాదపైతి ఈ మృత్యువు మమ్మల్ని తెగ పీడిస్తోంది ఈ క్షణం నుంచి మాకు ఈ మృత్యు భయం తొలగిపోయినది ఎందుకంటే నీ పాదపద్మములను మేము శరణ పొందినాము నిన్ను మేము దర్శించాం గనక దైవాత్ మా మా అదృష్టం బాగుంది మాకు మృత్యు భయం లేదు అని అంటాడు సత్వము ఘోరా రుద్రసేనాత్మజాన్నస్త్రాహిస్త్రస్తాం నృత్య విత్రాసహాసి నీవు నీ భక్తులను రక్షించేటువంటి ఆ దయా మూర్తిని కదా ఈ ఉగ్రసేనాత్మజుడు ఉగ్రసేనుడు కుమారుడైన ఈ కంసుని యొక్క బాధను మేము పడలేకుండా ఉన్నామయ్యా మమ్మల్ని అందరినీ కూడా ఈ భయం నుంచి నీవు రక్షించవలసినది అది ఈ కంసుని బెంగంతా ఆవిడే అనేదే మూర్తి భవించి ఉన్నది సో చాలా కష్టపడుతూ ఉన్నది కదా సుమారు ఒక డెకేట్ నుంచి సో ఆ విధంగా ఆమె ప్రార్థిస్తుంది శ్రీ భగవాన్ వాచ ఆయన ఆయన సంబంధించి చెప్తున్నారు చిన్న పిల్లవాడే ఆయన ఈ టాకింగ్ విత్ దెమ్ అనే వన్ టు వన్ బేసిస్ పుత్రాదురాసం వరదరాడ్యువయో కామదిత్సయ మీరేం చింత చేయకండి ఒకప్పుడు కృష్ణి ఇంకొక ప్రజాపతి ఆ తర్వాత అదితి కశ్యపుడు మీరే ఇప్పుడు వసుదేవుడు దేవిగా జన్మించి ఉన్నారు నేను మీకు సంతానంగా జన్మిస్తాను నేను మీకు వరం ఇచ్చాను ఆ వరాన్ని బట్టి మీ దగ్గర ఇప్పుడు నేను పుత్రున్నాయి జన్మించాను జన్మించాను అంటే ఇంకా జన్మిస్తూ ఉన్నాను చతుర్భుజ రూపం నుంచి ఇంకా ద్విభుజ రూపం అనే ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా తర్వాత so I have in that process అదృష్వాన్యతమం లోకే శీలౌదార్య గుణైస్తమం అహం సుతో వామభవం వృష్ణిగర్భ ఇది శృత వాళ్ళు మీ ఆ కృష్ణిను ఆమె భర్త ప్రజాపతి వాళ్ళిద్దరూ కలిసి తపస్సు చేసి పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తే ఏం కావాలి కోరికను అడిగితే నీతో సమానమైన గుణములు గల కొడుకు కావాలి అని కోరారు నేను ఆలోచించాను నాతో సమానమైన గుణములు గలవాడు నేను తప్ప మరెవరు లేడే నేను అద్వితీయుణ్ణి అద్వితీయుడికి ఇంకా మరి ద్వితీయుడు లేడు నాకు సరే కానివ్వండి అని నేనే వస్తాను అని నేనే ఆ జన్మలో కృష్ణీయము నీ ఎందు జన్మించాను అంచేతే నాకు కృష్ణిగంధ అని పేరు సో ఇప్పుడు మీ మీ నేను మరల మీకు ఇక ఉపేంద్ర అని రెండు వామన వాచ్య వామన రెండోసారి మళ్ళీ మీకు జన్మించాను నేను అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు అప్పుడు నాకు ఉపేంద్రుడని ఇంద్రుడు తర్వాత పుట్టినవాడు కనుక తర్వాత వామను పుట్టినవాడు కనుక వామనుడని ఉండేది ఇదిగో ఇప్పుడు మళ్ళీ మూడోసారి నేను మీ కడుపున జన్మిస్తున్నాను కనుక మీరు ఇంకేం చింత చేయకండి నేను ఐ టేక్ కేర్ ఆఫ్ యువాం మాం పుత్రభావేన బ్రహ్మభావేన చాతకృత మీరు నా ఎందు పుత్రభావాన్నే అధికంగా చేస్తారు ఇప్పుడైనా ఓసారి బ్రహ్మభావాన్ని కూడా చేస్తారు mostly you will not know that the Brahman so పుత్రభావంతో ఉంటారు బట్ డజన్ మ్యాటర్ మీరు పుత్ర స్నేహమే చూపిస్తూ ఉంటారు యాస్యేతే మద్గతి పరాం మీ యొక్క ప్రారంభ కర్మానుసారంగా మీరు కూడా జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతారు ఎది కంసాత్ విభేషిత్వం తరిహిమాన్ గోకులన్నయ అని వసుదేవుడికి చెప్తున్నాడు మరి నీకు కంసుడు ఈ హాని చేస్తాడనేటువంటి భయం ఉన్నది కదా మరి నువ్వు ఇంకేమీ ఆలస్యం చేయకు నన్ను ఇక్కడ ఉండనివ్వకు నన్ను తీసుకెళ్ళిపోయి గోకులంలో పెట్టేసేయి నందగోకులంలో పెట్టేసేయి మరి ఎలాగండి నీ ట్రాన్స్ఫర్మేషన్ అది ఎలాగ ఇక్కడ పొద్దున్నే వాడు వస్తే ఎలాగా అంటే నువ్వేం చింత చేయకు యశోదాయాశ్చ కన్యాం అక్కడ యశోదాదేవి కూడా జరిపింది సంకర్షణుణ్ణి నేను ఇది అంచేతనే కన్ఫ్యూషన్ అని అన్నాను ఇప్పుడు మళ్ళీ కొంచెం క్లియర్ చేస్తున్నా చూడండి సంకర్షణుణ్ణి దేవకీ గర్భం నుంచి తీసుకువెళ్లి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది ఈ దేవమాయ ప్రవేశపెట్టి భగవాను ఆదేశం ప్రకారం తాను యశోద గర్భంలో కుమార్తె జన్మించింది you better you also అక్కడ యశోద కూడా గర్భిణియే రోహిణి జన్మనిస్తుంది సంకర్షణ ఉంది ఇక్కడి నుంచి అక్కడికి ఆకర్షింపబడ్డవాడు యశోద ఆ దేవమాయకు జన్మనిస్తుంది జన్మనిచ్చి ఆ ఒక అమ్మాయి కింద పుంచింది యశోదాయాశ్చతాం కన్యాం అక్కడ ఉన్నది మన్ మాయాం నా మాయాశక్తియే అక్కడ కన్యారూపంగా ఉన్నది ఇప్పుడు ఏదో ఒక శిశువుని ముందు కంసుడికి సమర్పించాలి one child has to be surrender count చేయకుండా కోసం ఆ శిశువు ఎవరంటే ఈ కృష్ణుడు కాదు ఆ బలరాముడు కాదు ఇదిగో ఈ మాయాశక్తిని సరెండర్ చేసేస్తారు వాడికి వాడు దాన్ని సంహరించే ప్రయత్నం చేస్తారు మొత్తానికి ఇంకా శిశువు ఉండదు అక్కడితో కథం ఒక శిశువు కథం అయిపోవాల్సింది సో దట్ శిశు is taking care at provided in this fashion యశోద యొక్క గర్భం నుంచి ఓ శిశువు ఉంటుంది అక్కడ వెళ్ళేవాడు అక్కడ సిద్ధంగా ఉంటుంది నువ్వేం అక్కడ కష్టంలో ఏమక్కర్లేదు నువ్వు నన్ను ఆ యశోద పక్కలో పడుకోబెట్టేసి ఆ శిశువు తీసుకురావాలి మరి ద్వారాల మాట నువ్వేం సిద్ధం చేయకు ఈ శుద్ధి చేయకండి ఆ ద్వారా నీకేం అడ్డు రావు మరి ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా మరి మధ్యలో యమున అడ్డు ఉంది యమున కూడా ఆయన చేయాలి మొత్తం all supernatural element is full introduce very interesting story శీర్షకోవత చిత్వాతి ధరిస్తూష్ణీం భగవాన్ ఆత్మమాయ దాని మొత్తం ఏర్పాట్లన్నీ చేయడం అయిపోయింది కదా వ్యవస్థ ఇలాగే ఉంటుంది ప్రారంభంలోనే అంతా గడగడ వ్యవహారం అంతా రాజనీతి వెరీ క్రిటికల్ అండ్ వెరీ కుటిలమైన రాజనీతి శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఉన్న మహాత్ములైన ఉన్నారు శ్రీరాముడు అలా కడక్ నిలబడి ఉంటాడు దండం పడుతుంది శ్రీకృష్ణుడు అసలు నిటాగా నిలబడి పనే లేదు ఆయన ఇలా వంకర టెంకరగానే నిలబడి ఉంటాడు నిఫంగి రూపం పేరులో కూడా రా మా ఎంత సరళంగా ఉండదు కృష్ణ రాయన్ని చూస్తాను కారాసి ఉకారం పెట్టాలి మళ్ళీ షారాజీ అది కూడా నా పెట్టాలి ఆ నా రాయడం ఎంత కష్టం వచ్చింది ఇంకొకటి అదొకటి ఇవాళ వైద్యులు కూడా రాదుగా ఇలా ఎప్పుడు అదే కొంతమంది నాలుగు ఇస్తారు కొంతమంది ఐదు ఇస్తారు కొంతమంది రెండే ఇస్తారు ఇలా ఒకటి అంతా కన్ఫ్యూషన్ నా కరెక్ట్ గా రాస్తే మూడు ఉంటాయి సో ఇది కృష్ణుడికి శ్రీరాముడికి తేడా సో ప్రారంభమైపోయినప్పుడే ఇంట్రిగ్ అంటారు intrigue I think that is what it is intrigue that already start శీర్షుకోవాచారిస్తూష్ణీం భగవానాత్మమాయ పిత్రో సంపశ్యతో సద్యో బభూవ ప్రాకృత శిశు అంటే మోర్ డిస్కషన్స్ మామూలు శిశువు అయిపోయినా అయిపోయి దేవుడు మనం కేటాయించాడు ఏడిచాడు అయితే ఈ ద్వారపాలకులు రక్షకులు వీళ్ళందరూ వ్యామోహంలో వీళ్ళున్నారు తతశ్చ భగవత్ ప్రచోదిత సుఖం సమాధాయ వత్సూతికా గృహాత్ ఈ వసుదేవుడు సోమ్యాంబులిజం అంటారు చూడండి అలా ఉన్నాడు ఆయన మతిపోయి ఉన్నాడు ఆయనకి ఏమీ అర్థం కావట్లేదు తీసుకో మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టు నీకు దారి తెలుస్తున్నాను ఆయన చెప్పాడు కదా సరే ఆ పిల్లాన్ని దేవకీదేవి అలాగా ఏదో మోహంలో ఉన్నట్టుగా విమర్శురాలే ఈయన చేతిలో పెట్టి ఈయన చేతిలో ఆవిడ పెట్టలేదు ఆయనే తీసుకున్నాడు ఆవిడ ఒళ్ళు నుంచి చేతో పట్టుకుని లేచి నిలబడ్డాడు లేచి నిలబడి తిరిగాడు వన్ ఎయిటీ డిగ్రీస్ తిరిగాడు తిరిగేప్పటికీ ఆ తలుపులు చేరుకున్నాడు మూసి ఉండాల్సిన తలుపులు ఎలా బహిర్గంతు మియేషాపి ఇంకా బయటికి వెళ్దామని తలకాయ తిప్పేప్పటికీ తలుపులు సిద్ధంగా తెరుచుకుని ఉన్నాయి దాంతో బయటకు వచ్చింది అక్కడ ద్వారపాలకులు నిలబడి అలా కత్తులు లాగి అలా స్థిరంగా ఎప్పుడు నిలబడి ఉండే ద్వారపాలకులు నేల మీద ఎదురుకోతున్నారు <laughs> ద్వారస్థేషు సరే జైలు బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేస్తే అక్కడ తరపులు చెప్తున్నాను రోడ్డు మీద వీళ్ళు వాళ్ళు తిరుగుతూ ఉంటారేమో పన్నెండు గంటలైంది ఎవరి కంటనేమో నేను పడతానేమో అంటే ఆ రోడ్డు మీద ఎవరు తిరగట్లేదు సిటీలో సిటీలో అసలు లైఫ్ రాత్రి పదింటికి స్టార్ట్ అవుతుంది life day life night life day life office ఉద్యోగస్తులు వీళ్ళంతా డే లైఫ్ వీళ్ళ వీళ్ళు డే లైఫ్ వీళ్ళు సెటిల్ అయిపోతారు తొమ్మిది తొమ్మిదిన్నరకి మోస్ట్ ఆఫ్ దమ్ వీళ్ళు సెటిల్ అవ్వాలి అప్పుడే న్యూ లైఫ్ స్టార్ట్ ఆంచి ముంబై ఆంచి ఏదో ఉంది తమిళ ముంబై ముంబై ఆంచి ముంబై సంథింగ్ సో అప్పుడు స్టార్ట్ అవుతుంది సూర్యోదయం అయిందంటాడు అర్ధరాత్రి పన్నెండు గంటలు ఏమిటి సూర్యోదయం అంటే ధగ ధగ ప్రకాశం చేస్తుంది లైట్ ఆంచి ముంబై సో ఆ లైఫ్ స్టార్ట్ అవుతుంది ఆ లైఫ్ ఏమీ లేదు పౌరేషు షాయితేషు నిత్యం అలా ఉండదు క్యాపిటల్ సిటీ కదా అది ఇప్పుడు మాత్రం అందరూ నిద్రపోతున్నారు ఈయన ఇలా బయటికి వస్తుంటే వెనకాలేదో చప్పుడైనట్టు అయ్యి వెనక్కి తిరిగి చూస్తే ద్వారం వేసేసుకున్నాయి మళ్ళీ ద్వారస్తు సర్వా పిహిత అని మళ్ళీ మళ్ళీ నేను లోపలికి ఎలా వస్తానా ఈ ఈ లోపల ఆ మేఘాలు ఉన్నాయి చూడండి అవి వర్షించడం ప్రారంభించాయి అంతకుముందు స్వచ్ఛంగా ఉన్నటువంటి ఆకాశం మేఘావృతమైపోయింది మఘోని వర్షతి అంటే ఇంకెవళ్ళు కూడా బయట వచ్చే ప్రసక్తి లేదు అసకృత్ యమానుజ యమానుజ అంటే యమునానది ఆమె గంభీరతో యౌఘ నిలా అసలు యమునానది చాలా పొగరమూతగా ప్రవహిస్తుంది అని అంటారు సో పెద్ద పెద్ద తరంగాలతోటి ఆ తరంగాలు ఒకదానితో ఒకటి బ్రేక్ చేసి పడుతుంటే ఊరిని ఫేనిలా పెద్ద నురగ ఎక్కువగా వస్తోంది అక్కడక్కడ సుడిగుండాలు కూడా ఉన్నాయి భయానక శతాకుల నది ఈయన నదీ తీరానికి వెళ్ళాడు గర్భం వేసుకుని అలా వెళ్ళాడు వెళ్ళేప్పటికీ అంతటి నది కూడా దారిచ్చేసింది మార్గం దదవు సింధురివ శ్రీయక్తే శ్రీరామచంద్రునికి సముద్రం దారిచ్చినట్టుగా ఈ నది దారిచ్చేసింది నందం రజం శౌరు రూపేత్య తత్రతాం నందం చేరుకున్నాడు కొన్ని మైలు నడిచి ఓ గంట గంటలో నడిచి it's suburb of this Mathura నగరం వన్ అవర్ నడకనుకోండి నడిచి అక్కడికి చేరుకున్నాడు ఆ చీకట్లో చేరుకునేప్పటికీ అతనికి దారి కనపడింది చేరుకున్నాడు అక్కడ అందరూ నిద్రపోతున్నారు ఎవరైనా తెలుగుగా ఉంటారో ఏమో ఇకుమారిందని భయపడుతూ వెళ్ళాడు ఎవరు తెలివిగా లేదు అందరూ నిద్రపోతున్నారు లోపలికి వెళ్ళిపోయాడు యశోదాదేవి యొక్క గృహంలోకి ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళాడు ఆమె ఆ సూతిక గృహము కొత్తగా శిశువుని కన్నదానే అక్కడ ఆమె నిద్రపోతుంది ఆ పక్కనే ఆమె శయనంలో ఆమె పక్కనే ఒక చిన్న శిశువు ఆడపిల్ల పడుకునింది ఈ పిల్లవాడిని అటువైపు పడుకోబెట్టి ఇటువైపు నుంచి ఈ చిన్నపిల్లని ఎత్తుకున్నాడు తత్సుతాముపాదాయ మళ్ళీ వెనక్కి బయలుదేరాడు మళ్ళీ ఇంత ప్రయాణం చేసేసి వెనక్కి వచ్చేసి వెనక్కి వచ్చేసి మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోయి ఈ శిశువుని తీసుకెళ్లి దేవి ఒళ్ళో పడుకుంటుంది మొత్తం పన్నెండు గంటలకు ఆయన జన్మిస్తే తెల్లవారుజామున మూడు అయ్యేందుకు ఈ పనులన్నీ అయిపోయాయి అక్కడ యశోదాదేవికి తనకి మగపిల్లాడు పుట్టాడా ఆడపిల్ల పుట్టాడా ఆవిడికి తెలియదు ఆవిడ ఆ గర్భపు నొప్పుల్లో స్పృహ కోల్పోయింది పిల్లవాడు జన్మించాడు అర్ధరాత్రి ముందు పక్కన వాళ్ళు పరిచారకులు ఎవరు లేరు అలాగే ఏదో ఆ నిద్రలోనే ఆవిడికి ప్రసవం అయిపోయి ఆ శిశువు అలా ఉండిపోయింది సో మొత్తానికి తెల్లవారుజామున మూడింటికి ఆవిడికి తెలివి వచ్చింది తెలుగు వస్తే ఎవరా నేను ఇక్కడ ప్రసవం అయిందని పిలిస్తే అప్పుడు వాళ్ళందరూ పరిగెత్తుకుంటారు వస్తే మగ పిల్లవాళ్ళు నపలింగం పరిశ్రాంత నిద్రయాపగత స్మృతి ఆవిడ ఆ నొప్పులు ఆ నొప్పులు తర్వాత ప్రసవం అయిన వెంటనే నొప్పులు తగ్గి వెంటనే ఆవిడకేమో నిద్ర పట్టేసింది దాంతో అక్కడ పిల్ల లింగం నా లింగం నా అబుద్ధ్యత మగపిల్లవాడా ఆడపిల్ల అనే సంగతి కూడా ఆమెకి తెలియలేదు శీర్షకోవచ సతల్పాత్తూర్ణముత్య కాలోయమితి విఫల ద్వారపాలకులకి ఒక్కసారిగా తెలుగు మన కేకలు ఆ జైల్లో ఆడ ఒక పిల్ల ఏడిచిన కేక పిల్లడా అరపిల్లడా ఎలా తెలుస్తుంది మామూలుగా పిల్లవాడు ఏడుపు వినపడుతుంది వినపడేపటికి వాళ్ళు మనం ఉరుక్కు పడేసాం ఉలిక్కి పడేసి తలకాయ ఇలా మొహంతో పిలిచి మనం ఎప్పుడు నిద్రపోయిన వాళ్ళు మనకి నిద్ర లేకపోతుంది పోలే నిద్ర పట్టిందని పైకి చెప్తుంది ఏం కాదు అంటే అంతే పరిగెత్తుకుని వెళ్ళిపోయి వాడు కంసుడికి ఆజ్ఞ ఆ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ జైల్లో ఒక మనిషిలో ఇద్దరు మనుషులను పెట్టాడు వాళ్ళు any time they have to come running and నా ఆన్ డోర్ తలుపు తట్టేసి కంసుడికి డైరెక్ట్ ఎంట్రీ అనమాట ఆ రకమైన పర్మిషన్లో అవి ఇచ్చి ఉన్నాడు అడ్వాన్స్ అనే వాళ్ళు వచ్చేసి ఈ ఈయన యొక్క బెడ్రూమ్ మీద తలుపు మీద కట్టారు వీడు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు వస్తుందా ప్రసవం అని ఎప్పుడైతే నాకు అర్ధరాత్రిలో తెలివి ఆ సమయం ఎప్పుడైతే తలుపు వినపడిందో వెంటనే మో ఇదే ఆ టైం వచ్చింది ఈ ఇదిగో అక్కడ శిశువు జన్మించుంటాడు అని వాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి ఆ బెడ్ నుంచి ఒక గెంతు వేసి కాలోయం ఈ నాక్ ఇది వీడు ఈ తలక మీద చేసినటువంటి ధ్వని ఇది మృత్యు ధ్వని అని మృత్యువు యొక్క వార్తను మోసుకొచ్చిన ధ్వని వెంటనే తలుపు తీశాడు ఆ ఏమిట్రా అంటే అక్కడ దేవగిరి దేవి చిన్నపిల్లవాడిని ప్రసవి శిశువుని ప్రసవించింది పిల్లవాడో పిల్లవాడు తెలియదు శిశువుని ప్రసవించింది వెంటనే ఖర్చు తీసుకున్నాడు పరిగెత్తాడు సీతి గృహ తోర్ణం పంచ నిద్రలో పంచ కూడా సరిగ్గా లేదా గోచి పెట్టుకుని పరిగెడతాడు ప్రస్ఖలం ఆ పరిగెత్తడంలో ఆ వేగంగా వెళ్ళడంలో కాలికి ఆ గోచి ధోమతి గోచి ఏదో ఉంటుందన్నాడు అది అది అడ్డుపడి ముందుకు బోర్లాపడ్డాడు బోర్లాపడి గమ్ము లేచి మళ్ళీ ఆ గోచి వెనకాల సరిగ్గా పెట్టుకుని బయలుదేరాడు వాడు గిట్టంతా కూడా చెదిరిపోయింది ఆ కలత నిద్రలో వాడు బయలుదేరాడు బయలుదేరాడు తమాహ భ్రాతరం దేవి కృపణం కృపణా కరుణం సతి స్నుషేయంతవ కళ్యాణ స్త్రియం మా హంతుమరహసి అప్పుడు వెళ్ళిపోయాడు అంతే మహారాజు గారు వచ్చేసారు తలుపులు తీసేసారు వెళ్ళిపోయాడు దేవత ముందు వెళ్ళిపోయాడు రెండు పది నిమిషాల లోపల దేవత ముందు నిలబడ్డాడు నిలబడి ఈ పిల్లాన్ని అనే పిల్లాడో పిల్ల వాటెవర్ ఇవ్వకపోతే ఆవిడ ఉంటుంది అరే అన్నయ్య ఇది కొడుకు కాదురా రా అంటుంది తమ స్మృష నీ రా నీ మేనల్లుడు కాదు అంటే నీ మృత్యువు ఈ పిల్లల వల్ల రాదు అని ఆలోచిస్తారు స్నుషేయంతవ కళ్యాణ అరే మంగళకర అంతుమ రహసి నన్ను స్త్రీలనే కదా తప్పకుండా వదిలిపెట్టావు ఈ పిల్లవాడిని కూడా నీవు వదిలిపెట్టవలసింది బహవో హింసిక యంగ పావ కోపమానం అగ్ని వలె ప్రకాశించేటువంటి కరెంట్ ఉందాయని సో అగ్ని వలె ప్రకాశించేటువంటి అనేక శిశువులను నువ్వు పొట్టబెట్టుకున్నావు అనేక పిల్లల్ని పొట్టబెట్టుకున్నావు ఈ అమ్మాయిది ద్వయా దేవని సృష్టిన పుత్రికైకా ప్రదీయత ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను పిల్లలని ఇవ్వమని నేను అడగలేదు నువ్వే తీసుకెళ్లి సంహరించావు కనీసం ఈ ఒక్క పిల్లనైనా నాకు ఇచ్చేసే నేను ఈ పిల్లని అట్టి పెట్టుకుంటాను నాకు ఏ సంతానం లేకుండా అయిపోతుంది నువ్వు ఈ పిల్లలు కూడా సంహరించేస్తే న్యాయం కాదు ఇది అని అని ఆమె అన్న మాటని పోతనేరు ఎలా అన్నారు చూడండి అన్న మన్న ఆ అన్న అనే మాట ఆయన ఎంత అద్భుతంగా పడతాడు అన్న మన్న ఇప్పుడు కూడా మీరు ఎదరవాడిని అన్న అనిపించారనుకోండి వాడు ప్రసన్నుడైపోతాడు వాడు ప్రేమగా సమాధానం చెప్తాడు ఎందుకంటే ఆ పిలుపులో ఆ మాధుర్యం ఉంది తగదల్లుడుగాడిది మేనకోడలవు మన్నన చేయుమన్న విను మానిని జంపుట రాత పాడి గాదన్న సుకీర్ భక్తులై మనగదన్న మంచి కీర్తిని పెంచుకోవాలి మనం అంతేగాని చెడు కీర్తిని చెడు ఖ్యాతిని తెచ్చుకోకూడదు మహాత్ములు ఓ ఉత్రోవ గోవన్న భవత్ సహోదరి గదన్న నేను నీ చెల్లెండి కదరా నిన్ను శరణంబు వేడదన్ అని అందాడు ఎనివే యూ నో ఇట్ వాడు అంగీకరిస్తాడు తాను ఎందుకంటే వాడు ఇది అంగీకరిస్తాడు ఇంతకు ముందువే వాడు అంగీకరించలేదు ఈ కౌంట్ లో ప్రాబ్లం లో ఉన్నాడు పైగా ఈ అమ్మాయి అనే సమస్య ఈ అబ్బాయిని ఎక్స్పెక్ట్ చేసింది అమ్మాయి అయింది ఏడనుకున్నది ఇది ఏడో తెలియదు ఎనిమిదో తెలియదు సో తాను గృహీత్వా చరణయో జాతమాత్రాన్ స్వసుశ్రుతాన్ అంటే ఆ శిశువుని లాక్కున్నాడు ఈ దేవకమ తోపు చూశాడు వసుదేవుడిని ఇంకో తోపు చూశాడు అంటే వెంటనే బయటికి రాగానే ఈ ద్వారపాలకులు తలుపులు వేసేశారు ఇంకా న్యూషన్స్ లేకుండా ఉండడం కోసం యువకులకి తీసుకొచ్చేసారు ఈ శిశువుల్ని వాడు ఎక్కడో మూలం తీసుకెళ్ళి జైలు సెల్ లోపలే జైలు లోపలే సంహరిస్తారు జైలు లోపల చాలా కార్యాలు జరుగుతూ ఉంటాయి Bihar jail it has got it own హారికల్ చేస్తుంది సో ఈ జైల్స్ ఇలాగే ఉంటాయి వాటి మధ్యన వాటి లోపల ఆ నాలుగు గోడల మధ్యన ఏం జరుగుతాయో భగవంతుడికి తెలియాలి వాళ్ళకి తెలియాలి సో వీడు ఆ కేటగిరీ ఇవ్వడు సో ఆ శిశువుని మూలకి తీసుకెళ్ళిపోయాడు వాడు ఎలా చంపుదాం అనుకున్నట్టంటే ఈ కత్తి ఇది న్యూసెన్స్ కదా అక్కడ ఒక రాతి మీద వేసి తలకాయలు కొడితే ఆ శిశువు వెంటనే ప్రాణం విడిపిస్తుంది కలుపుస్తుంది ఎదురు రావచ్చు తర్వాత ఎవరో క్లీన్ చేస్తుంది సో ఇలాంటి వ్యవస్థ ఏదో ఉంది వాడికి సో అపోథయచ్చిలా పుష్ఠే స్వార్థోన్మూలిత సౌహృద ఇంత క్రూరమైన కార్యం ఎలా చేయగలరని మీరు అడగద్దు ఈ దేహాభిమానము స్వార్థము మనిషి చేత ఎంతటి పాపాన్నైనా చేయొచ్చు స్వార్థం అనేది ప్రవేశిస్తే వాడి హృదయంలో దయకి ప్రేమకి సద్భావనకి చోటే ఉండదు ఆ స్వార్థమే మొత్తం అంతా కప్పేస్తుంది వాళ్ళు ఎంతటి పాపమైనా చేసేస్తారు దేశం యొక్క ని పంపి శత్రువులు గమ్మేస్తాక వస్తారు ఇంకా అంతకంటే మహాపాపం ఇంకే ఉంటుంది సో వీళ్ళు ఆ స్వార్థం అంతటి ప్రమాదకరమైనది సో వాడు స్వార్థపరుడు అనే బతకాలి ఇంక ఎదరవాడు బతికినా పర్లేదు చచ్చిపోయినా పర్లేదు తను బతకాలి అప్పుడే పుట్టిన శిశువు బతికినా బతకపోయినా వాడికి పెద్ద లెక్కలేదు కానీ తను మాత్రం పదేళ్ళు బతకాలి ఇంకా పది కాలాలు బతకాలి సో ఆ విధంగా ఆ శిశువుని వాడు ఏం చేస్తాడంటే ఆ శిలాపృష్ఠముపై వేసి కొట్టేస్తే ఆవిడ చచ్చిపోతుంది అనుకుంటాడు but it doesn't happen that way దివ్యస్రగంబరాలేపరత్నాభరణ భూషిత ఆ శిశువు ఇలా కొట్టేసి చూస్తారు ఏమైనా ఏమవుతుందో ఇంకా వర్ణించిందని కానీ ఆ శిశువు వీడు ఆకాశంలోకి లేస్తుంది అంటే అక్కడతో ఆ శిశుత్వం అయిపోయి ఇంక దేర్ ఇస్ నో శిశు అక్కడ రక్తం లేదు చంపడం లేదు ఏం లేదు ఆ శిశువే ఒక పూర్ణ దేవి రూపాన్ని పొందుతుంది ఆ దేవీ రూపాన్ని వీడు దర్శిస్తాయి వీడు ఆ దేవి రూపాన్ని ఎందుకు దర్శించాడంటే పూర్వంలో వాడు దేవి పుణ్యమైన ఉంది అయి ఉండాలి తర్వాత వీడు దేవిని సంహరించకుండా విధులు పెట్టినటువంటి ఆ పుణ్యమనండి ఏమనండి ఆ దేవి రూపాన్ని దర్శిస్తాడు ఆమె దివ్య రత్నాభరణ భూషిత సో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపమే మాయాశక్తి స్వరూపిణి కదా సో దివ్యమలైనటువంటి మాలను రత్నాభరణములను తర్వాత దివ్యములైన వస్త్రములను ధరించి ఉన్నది పసుపు మొహానికి పసుపు యొక్క ఆలేపం ఉన్నది అలేపం అంటే క్రీమ్ అదృశ్యతానుజాన్ విష్ణు సాయుధాష్ట మహాభుజ మహా అష్టభుజాదేవ ఎనిమిది భుజములతో ఎనిమిది భుజములలో కూడా ఎనిమిది ఆయుధాలు ఉన్నాయి ఆమె అలా ఉన్నది చర్మాసి శంఖ చక్రమశూలేషు చర్మాసి శంఖ చక్ర గదాధర ధనస్సు శూలం బాణం డాలు కత్తి శంఖం చక్రం గద ఎనిమిదింటిని ధరించి ఉన్నదాన్ని సో దేవ్ యువాచ ఆవిడంటోంది కిమ్మయా హతయా మంద జాత తవాంత తవాంతకృత ఒరి మూర్ఖుడా మంద నన్నేమిట్రా నువ్వు చంపేది నువ్వు నన్ను చంపలేవు నిన్ను చంపేవాడు పుట్టినాడు అంతవరకు తల జాత అయిపోయింది నిన్ను చంపేవాడు పుట్టాడు క్షేమంగా ఉన్నాడు సో ఇత్యత్ర క్వచిత్ పూర్వశత్రున్మాహింసీ కృపణామృత దేవకీదేవి మీద నీ ప్రతాపం చూపిస్తాడు ఆవిడే ఇంకా నువ్వు ఆవిడ ఎక్కబడ్డావు అవసరం నేను చంపివాడు పుట్టాడు క్షేమంగా ఉంటాడు డోంట్ బాధర్ అబౌట్ సార్ పాప అమాయకులు ఆవిడ ఎందుకు తెలుసుకుంటాను అని చెప్పేసి ఆవిడ ఏం ప్రభాష్యతం దేవి మాయా భగవతీ పురి బహునామ నికేతేషు బహునామా బహువహాడ కథమైతే ఆ తర్వాత ఆమె ఇంతకు ముందు నేను మనవి చేసినట్టుగా అనేక స్థానాలలో అనేక నామాలతో ఇటు కన్యాకుమారి అని అటు అంబాని భగవతి అని అనే దుర్గ అని విజయవాడ దుర్గ ఈ రకంగా ఆమె కొలవబడుతూ ఉన్నది వెల్కమ్ ఒక హారత ఒకటి ఇవ్వండి ఇవాళ స్పెషల్ హారత మళ్ళీ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ తయాభిహితమాకర్ణ్య కంస పరమ విస్మిత దేవకీం వసుదేవం చ విముచ్య విముచ్య ప్రసిదితోబ్రవీత్ ఆమె ఆ జగన్మాత దేవీమాత మాయాశక్తి స్వరూపిణి అష్టభుజాదేవి ఆమె వారికి దర్శనం ఇచ్చింది ఏదో మహాత్మ విశేషం చేత ఇచ్చి వారికి ఈ రకంగా చెప్పి నీ నిన్ను సంహరించే వాడు జన్మించే ఉన్నాడు అని చెప్పి ఆమె అంతర్ధానం చెందింది అది విని కంసుడు మహాశ్చర్యానికి ఉంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇది ఒక పెద్ద సెక్యూరిటీ ఇష్యూ కింద తీసుకుని అంత జాగ్రత్తగా పరిరక్షిస్తూ వచ్చినటువంటి వ్యవస్థ ఈ శ్రీకృష్ణుడు ఈ చిన్నపిల్లవాడు ఎవరో పుట్టడమో వాడు ఇక్కడి నుంచి తప్పించుకుని ఇంకో చోట క్షేమంగా ఉండటము అనేది ఎలా జరిగింది అని చాలా ఆశ్చర్యాన్ని పొందారు అంతేకాకుండా వాడి హృదయంలో ఒక చిన్న వినయం కూడా చోటు చేసుకుంది మనం ఇంత ప్రయత్నం చేసి దీన్ని ఆపలేకపోయాం బహుశా ఇవన్నీ మన చేతుల్లో లేవేమో ఇదేదో ఏదో నడుస్తూ ఇది ఎవరి వదిలే హింస పెట్టడమే మిగిలింది తప్పించి అసలు పని జరగలేదు అని ఒక వినయం కూడా వాళ్ళు ప్రవేశించింది వాడంటాడు అహో భగిన్యమో భావ తెలుగులో భావ సంస్కృతంలో భావ ఉంటే భావం పలకడ మన వాళ్ళు ఒత్తులు పలకరు కదా ఒత్తులు పలకడం మానేస్తే భా వల్ల ప్రకృతి వికృతి సో ఓ భావ ఓ అక్క అక్క చిల్లర వచ్చింది సో నేను వీడింత ప్రేమగా ఎప్పుడూ పిలవ పిలవలేదు పైగా అంటాడు నేను పాపాత్ముని సో ఇంత క్రూరాత్మని అయిపోయిన ఏదో దిక్కుమంది కూడా నేను పురుషాద ఇవ అపత్యం బహవో హింసిత మహాశివుడు రాక్షసుని వాడు రాక్షసుడే వాస్తవంలో సో నేను అనేక సంతానాన్ని హింస చేశాను అని వాడు కొంచెం క్షమాపణ చెప్తున్నాను మళ్ళీ ఆ క్షమాపణలో కూడా ఒకంత వేదాంతం అంటే ఈ నేను మీకు హిరణ్యకశిపు ఉపాఖ్యానంలో చెప్పలేదు స్కిప్ చేశాను ఇప్పటికే పెద్ద ఉపాధ్యాయం అయిపోయింది ఇంకా ఏం పొందిద్దామని హిరణ్యకశిపుడు వేదాలు చెప్తాడు చూడండి దెయ్యాలు వేదాలు అందిస్తాయంటారే హిరణ్యకశిపుడు వేదాంతం అని చెప్తాడు అది అది హిరణ్యకశిపుడు వాచ అని తీసేస్తే పర్వాలేదు బాగానే ఉంటుంది కానీ వాడు చెప్పాడు కనుక దాన్ని స్వీకరించడంలో సమస్య ఎందుకంటే సత్యహరిశ్చంద్రుడు సత్యాన్ని గురించి చెప్తే మనం వినాలి కానీ అసత్యం పలికేటువంటి వాడు దుష్టుడు సత్యాన్ని గురించిన పుస్తకం తీసి చదివేసి ఉపన్యాసం చెప్తుంటే దాంట్లో ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆ పవిత్రత ఉండదు సో అలాగే ఈ కంసుడు హిరణ్యకశుడు వీళ్ళు చెప్పేటువంటి వేదాంతాలు ఉన్నాయే అవి అంగీకారం కావు అవి స్వీకార యోగ్యంగా ఉండవు అంచేత అసలు నాకు ఆ శ్లోకం చదవడం ముందు కూడా తాత్పర్యం ఉండదు మీరు ఏమో ఒకరితో ఉంటే చూసుకుంటే సరిపడుతుంది మొత్తానికి వాడు అంటాడు వాడు ఏమంటాడు చూడండి మా శోచతం మహాభాగవు అంటే పాపాత్ములు వాళ్ళకు కూడా ఒకప్పుడు మంచి బుద్ధి పుట్టే అవకాశం ఉంది వాళ్ళు సందర్భానుసారంగా మాట మారుస్తారు కూడా ఓ మహాత్ముల దేవకి వసుదేవులారా మీరు దుఃఖించకండి ఎందుకంటే దైవాధీనా సహాస చెంతవహ రాములు తమ తమ అధీనంలో తమ జీవితాన్ని తాము కోరిన విధంగా జీవించగలము అనుకుంటే అది పొరపాటే రాముడు సాధారణంగా దైవము యొక్క చేతిలో ఆటబొమ్మల వల్ల జీవిస్తూ ఉంటారు ఈ సంగతి వాడికి ఇప్పుడు తెలిసింది ఈ సంగతినే వసుదేవుడు చెప్పాడు ఆనాడే చెప్పాడు అప్పుడే వదిలిపెట్టచ్చు కానీ ఇంత రక్తపాతం అయిన తర్వాత ఆ సత్యం వాడికి అర్థమైంది సో ఇలాగేదో కొంత వేదాంతం బోధిస్తాడు వేదాంతం అంటాడు వసుదేవుడికి వీడు వేదాంతం కావాలా ఆమె అక్కడ అక్కర్లేదు సరే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు ఊరుకునే మోచయామాస నిగలాత్ వాళ్ళని విడిపించేస్తారు జైల్లో విడిపించేసి మీరు వెళ్ళి ఉండండి అని అక్కడే ఆ మధురా నగరంలోనే ఏదో ఒక మఠం వాళ్ళకి ఏర్పాటు చేసి మీరు ఈ విధంగా జైల్లో ఉండక్కర్లేదు అని ఆత్మ సౌహృదం తన స్నేహభావాన్ని వాళ్ళకి ప్రదర్శించి విడిపించేస్తారు తప్పస్య క్షాంత్యా రోషంచ దేవకి సరే వాడేమో మరి పశ్చాత్తాపడుతున్నట్టు కనపడుతున్నాడు ఆమె వాడిని క్షమించింది ఏం చేస్తుంది అంతకుముందు కోపంలో వాడు దోషం చేసినప్పుడు క్షమించింది ఇప్పుడు మంచిగా మాట్లాడినప్పుడు సహించి ఉంటుంది వ్యసృజ వసుదేవశ్చ రహస్య తమవాచ వసుదేవుడు మాత్రం చిరునవ్వు నవ్వి దాటుతున్నాడు ఎందుకంటే వాడి ఆయనకి తెలుసు మళ్ళీ ఎప్పుడైతే పోతారు వీడు అరెస్ట్ చేసి లోపల పెడతాడు వాడి మీద ఆయనకి నమ్మకం లేదు సో ఏమేతం మహారాజా దేవి నాకు మహారాజా సరే మహారాజు ఒకప్పుడు మంచిగా మాట్లాడుతుంది ఒకప్పుడు చెడ్డగా మాట్లాడుతుంది ఏదైనా మహారాజు మాట దానికి చెల్లుబాటు అవుతుంది సో మహారాజా సరే నువ్వు చెప్పినట్టే కానీ అలాగే కానీ సో ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మల్ని జైల్లోంచి బయటకు వెళ్ళమంటావా ఫస్ట్ అని వాళ్ళు ఏం చేశారంటే వీడి చేతను విడుగు పెట్టిన వాడే తమ గృహానికి వెళ్ళారు ఇది ఉంటే ఈ మంచి బుద్ధి ఉంటే తాత్కాలికమైన మంచి బుద్ధి దృష్టికి పుట్టే మంచి బుద్ధి అలా పుట్టుతూ ఉంటుంది అలా పుట్టినట్టు అసలు ఈ మంచి బుద్ధి వీరికి ఎంత మంచి బుద్ధి ఎలా పుట్టిందని అని మీమాంస చేస్తే మహాత్ములు ఏమన్నారంటే ఆ దేవి దర్శించేది వీడికి పుట్టింది ఆవిడ అప్పుడే చూశారు కదా ఎందుకునో ఆ దర్శనం అయింది అష్టభుజాదేవి అంచేత ఆ దర్శనం అయిన ప్రభావం చేత వారి హృదయంలో కొంత కల్మషం తొలగినది ఆ క్షణంలో వీరిలాగా మాట్లాడినారు అయితే ఇది తెల్లవారు నాలుగు గంటలు జరిగింది వీళ్ళు విడిచిపెట్టాడు అలా తెలతల వాడుతుండగా వీళ్ళు విడుదలయ్యి ఇళ్లకు వెళ్ళారు ఆ రోజంతా వాడు ఏదో కార్యక్రమాలు రాజకార్యాలు ఏదో అయింది ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఒక క్యాబినెట్ మీటింగ్ ఒకటి పెట్టుకున్నాడు కంస ఆహూయ మంత్రి అంతవరకు ఏవో అనేక కార్యాలు పూర్తి చేసుకుని సాయంకాలం అందరినీ పిలిచారు వీరు మంత్రులు అంటే ఎవరు పరమ దుర్మార్గులు పోతన ఒక మంత్రి గారికి పోతనాదేవి సో తృణావర్తుడు ఇలాగంటే రాక్షస వర్గం ఒకటి ఉంది వాడి గ్రూప్ వాళ్ళందరూ వాడి మంత్రులు సో వాళ్ళందరినీ సమావేశం పరిచారు సమావేశపరిచి వాడు ఆ శిశువుని సంహరిస్తబోతూ ఉండగా ఆ యోగమాయాదేవి అష్టభుజాదేవి చెప్పిన మాట వాళ్ళతో చెప్పాడు ఇలా చెప్పింది ఆవిడ పుట్టేట నువ్వు సంహరించేవాడు ఎక్కడో కులాసాగానే ఉన్నాడు ఇది జరిగింది వృత్తాంతం నేనేమో మా బావని మా చెల్లెల్ని ఇంకెందుకు లేని చెప్పేసి వాళ్ళని జీవితం విడిచిపెట్టాను ఏదో మనస్సంతా కలపగా ఉంది నాకే అంటే నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకో నేను తర్వాత ఆయన ఏమంటాడంటే just prolonging the life for a few years that makes no sense what's దానివల్ల ఏం ప్రయోజనం సపోజ్ అరవై ఏళ్ళు మీకు అరవై ఆయుధాయం అరవై ఏళ్ళు అండి ఇంకొక జాతకుడు పక్కన ఉండే అబ్బా నువ్వు సరిగ్గా చూడలేదు క్యాల్కులేషన్ మళ్ళీవే నేను వేసిన క్యాల్కులేషన్ డెబ్బై అని చెప్పాడు అనుకోండి అమ్మాయి ఇంకో పదేళ్ళు ఎక్కువ బతుకుతారు అనవసరం ఎన్నో సెన్స్ డజన్ మ్యాటర్ ఎందుకంటే ఆత్మకి మృత్యువు లేనే లేదు దేహం ఏనాడు జీవించి ఉండలేదు దానికి మృత్యువు కాబట్టి మృత్యు అన్నది it's a pure superimposition of the mind ఎన్నో మృత్యు డెత్ అనేది ఏదీ ఉండదు ఇప్పుడు డెత్ అని ఉండదు ఎనివే ఈ థింక్ అబౌట్ ఇట్ సో మృత్యుర్వై ప్రాణి ధ్రువ మృత్యు ఎప్పుడైనా వచ్చిదేరా నాయన కాబట్టి దానికోసమని ఆ మృత్యుని దూరంగా పెట్టడం కోసం ఈ పాపాన్ని చేయటం చాలా తప్పదు ఇప్పుడు ఎవరినైనా పరధనాన్ని అపహరించి మీరు ఎల్ఐసి చేశారనుకోండి ఎందుకంటే పరధనాన్ని అపహరించడం అనే పాపం ఆ పాపధనంతో ఏదో ప్రాణాలను సంరక్షించుకునే ప్రయత్నం లేకపోతే health insurance whatever it is that is not a proper thing so నువ్వు కూడా నీ జీవితాన్ని పరిరక్షించుకోవడం కోసం ఈ స్త్రీ హత్యనికి కూనుకున్నావు ఇది ప్రజం స్పృష్టం పదైకేన యథైవాన్యేన గచ్చతి యథా తృణజలూకైవం దేహీ కర్మగతింగత ఇప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి మరో దేహానికి వెళ్ళటం అన్నది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇప్పుడు నువ్వు చేసుకునేటువంటి కర్మ as why why you are doing it it is already manufacturing a body for you in the next plan ఇవి కర్మ చేస్తుందా ఇంకా నేను ముప్పై బతుకుతాను అప్పుడు చచ్చిపోతాను ఆ చచ్చిపోయిన తర్వాత ఆ తర్వాత నాకు ఇంకో దేహం వస్తుంది అని అనుకో as you are doing the karma now నీ భవిష్యత్ దేహాన్ని నిర్ధారణ చేసుకుంటుంది సో తృణ జలువు కాని దృష్టాంతరిస్తున్నారు అంటే గడ్డి పురుగు అది ఒక గడ్డి కోసమే వెలిగించి ఉంటుంది ఇంకో గడ్డి కోసమే చూసుకుని దాన్ని పట్టుకుని అక్కడ స్థానం నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ వెనకాల గడ్డి కోసమే ఉండేస్తుంది ఆ ఈ దేహంలో ఉండగా అంటే ఒక గడ్డి కోసం మీద ఉండగానే రెండో గడ్డి కోసం ఎలా అయితే అది ఫిక్స్ చేసుకుంటుందో ఆ విధంగానే ఈ దేహంలో ఉండగానే మనం నెక్స్ట్ దేహంలోకి వెళ్ళిపోతున్నాము దీనికి స్వామి వివేకానంద ఎలా వర్తించారంటే అంటే ఆయన సైకలాజికల్ గా చెప్పారు ఆయన వెరీ కన్విన్స్డ్ దీంట్లో కన్విన్స్ అవడానికి ఉంది సచ్ ఏ వండర్ఫుల్ ట్రూత్ ఆయన ఏమంటారంటే if you have a strong desire అది ఫుల్ఫిల్ అయి తీరాలి అంట స్ట్రాంగ్ డిజైర్ చిన్న చిన్న డిజైన్లు జాగ్రత్త తినాలి కాఫీ తాగాలి ఆ డిజైన్స్ గురించి కాదు ఏదైనా స్ట్రాంగ్ డిజైర్ కనుక నీకున్నట్లయితే అది తప్పకుండా ఫుల్ఫిల్ అయి తీరాలి ఈ జన్మలో ఫుల్ఫిల్ అయిందా పర్వాలేదు యు ఆర్ సేమ్ ఈ జన్మలో ఫుల్ఫిల్ అవ్వకపోతే ఆ డిజైన్ ఫుల్ఫిల్ అయి తీరాలి కనుక it will bring a body for you it will create a body for you it will not it will not go where there for you better don't have strong desire strong desire ఉండకూడదు సమ్ డిజైన్ యూ కెన్ అది ఫుల్ఫిల్ అయినా నువ్వేమో ఎదురు చెప్తే ఫుల్ఫిల్ కాకపోతే దాని గురించి ఎదురుస్తూ కూర్చోవు అలాగంటే design a non binding design is okay binding design ను మనస్సులో పెట్టుకుంటే it will manufacture a body for you ఇక్కడ ఫుల్ఫిల్ అంత స్ట్రాంగ్ డిజైర్ అన్ని డిజైన్స్ ఎక్కడ ఫుల్ఫిల్ అవుతాయి అది అలా దిగిరిపోతుంది సంస్కార రూపంగా it will manufacture a body for you చాలా డేంజర్ కాబట్టి కనుక నువ్వు ఈమెను ఇప్పుడు హత్య చేసేవనుకో నీకు మృత్యు వెళ్ళాలి తప్పదు మనుష్య జన్మ కూడా పాడు చేసుకున్నవాడు అవుతావు డోంట్ డూ దాట్ అని కొంత వేదాంతం బోధించాడు అని ఇక్కడ పతంగ గారు మాట మంచిగా అన్నారు అన్నవు నీవు చెల్లెలికి నక్కట మాడలు చిరలిచ్చుతో మనన చేయుతో మధుర మంజుల భాషల నాదరించుతో మిన్నుల మ్రోతలే నిజము నేలని చంపకుమన్న మిన్నుల మ్రోతలు ఏదో ఆకాశం చేయడం కనపడితే అదే నిజం అనుకుని వెళ్ళిపోయి చంపేయటమేనా మానిరావన్న సహింపుమన్న కగదన్న వదింపకుమన్న వేడదన్ నేను కొత్తగా ఈ కవిత్వంలో నాకు ఆ విషయం కనపడింది ఇది సాహిత్య వేత్తలు ఇది కరెక్ట్ కాదో ఒకసారి గమనించాల్సి ఉంటుంది నేను ఇంకా ఇలాంటి యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళు చెప్పవలసిన విషయం ఈ అన్నా అనే మాటను తరచుగా వాడతారు ఈ అన్నా అనే పదం తెలంగాణలో అధికంగా వాడతారు ఎవరు ఎవరిని సంబోధించినా అన్నాన్ని సంబోధిస్తారు ఈయన తెలంగాణ ప్రాంతం కవి అంచేతనే ప్రతి చోట ఈ అన్నానుష్టం ఉంటుంది ఈ ఒక్క పద్యంలోనే కాదు ఎక్కడ పడితే అక్కడ అన్నానుష్టం ఉంటుంది ఆయన ఆ ఫోక్ లోక్ లో వాడేటువంటి అన్నా అనే పదాన్ని ఆ కవిత్వంలో అని నాకు అనిపించింది that side story anyway so తస్మాన్న కస్యచిత్ ద్రోహమాచరేత్ స తథావిత ఆత్మన లోక్ దుర్వై పరతో భయం కాబట్టి మానవుడు అన్నవాడు తన యొక్క శరీరం యొక్క క్షేమం కోసం ఇతరులకు ద్రోహాన్ని చేయుట ఇది కేవలము అవివేకమే తప్ప దాంతో తెలివితేటలేం లేవు ఈమె నీకు చెల్లెలు నీకు పుత్రికతో సమానము ఈమెను కొనుక సరికాదు శీర్షకౌవాచ ఏం ససామభిర్భేదైశ్చోద్యమానోపి దారుణ నథింగ్ వెళ్ళి చేపట్టుకున్నా నథింగ్ డూయింగ్ అని వీళ్ళు తోసేస్తున్నాను నేను ఏమైనా సరే వ్యవహరించాల్సింది కాబట్టి సామోపాయం అంటే బ్రతిమలాడు ధర్మాన్ని వివేకాన్ని బోధించటంలో ప్రయోజనము లేదు అని తేలిపోయింది వాడు ఒప్పుకోలేదు నిర్బంధం తస్యతం జ్ఞాత్వా విచింత్యానక బిందుభి అప్పుడు వసుదేవుడికి ఏం చేయాలో అర్థం కాలేదు కానీ తన తెలివైన వాడు ప్రాప్తకాలజ్ఞుడు అంటారు ఆ సమయానికి సరిగ్గా స్ఫురణ రావాలి అంతా అయిపోయిన తర్వాత అనుకున్న ఉపయోగం ఉండదు అయ్యో ఇలా చెప్పుంటే వీడు తప్పకుండా ఉండేవాడు ఏమో అని చెప్పేసిన తర్వాత అనుకున్న ఉపయోగం ఏంటి ఆ సమయంలో ఆ బుద్ధి కలగాలి ఆయన కనిపించింది మనం ఇలా చెప్తాం వీడికి ఇలా చెప్తే బహుశా వీడు నివారణ ఎందుకంటే వాడి సంస్కారంలో వేదాంతం వాడికి దొరక ఎక్కదు వాడు కేవలము దేహాభిమాన పరంగానే ఉన్నాడు దేహాభిమానం పెట్టుకోకూడదు అనే భాష వాడికి అర్థం కాదు సరే ఎందుకంటే యాక్సెప్ట్ హిజ్ స్టాండ్ పాయింట్ ఆ స్టాండ్ పాయింట్ యాక్సెప్ట్ చేసేదని ఉపాయం చెప్పాను అనుకోండి జీవే యాక్సెప్ట్ అంటే ఆయన అంటాడు సరే నీకు నేను ఇంకొక మార్గం చెప్తున్నాను ప్రత్యర్ప మృత్యవే పుత్రాన్ మోచయే కృపణామి మాన్ ఈ పిల్లల్ని వీడికి సమర్పించి ఒక ఆ రకమైన అగ్రిమెంట్ కనుక వీటితో చేసుకుంటే ఆ కారణంగా ఈమెని వీడు విధులు పెట్టవచ్చు పాసిబుల్ ఇంతకీ సుతామే ఎది జాయేనం ఇంతకీ పిల్లలు కొట్టాలి కదా వాడు ఒప్పుకున్నాడు అనుకోండి ఆ అగ్రిమెంట్కి ఈయన ఇంత మనసులో ఆలోచిస్తున్నాడు అగ్రిమెంట్ ఒప్పుకుంటే ఏమిటి అగ్రిమెంట్ పుట్టిన పిల్లవాడిని అలా నీకు ఇచ్చేస్తాను ఎందుకంటే ఈవిడ నిన్ను చంపదు కదా ఈవిడ వల్ల పుట్టిన సంతానం నిన్ను చంపుతుంది కానీ చంపేది ఈవిడ కాదు కాబట్టి ఆవిడ సంతానం కలుగుతూనే తీసుకొచ్చి నీకు అప్పి అర్పించేసేస్తాను నువ్వేం చేసుకుంటే అది చేసుకో వాళ్ళు చంపేసే పక్షంలో నువ్వు చంపేసే దానివల్ల ఏమవుతుంది ఈవిడ సేవ నెంబర్ వన్ ఈయన అనుకుంటాడు ప్రస్తుతం ఈవిడ సేవ అయితే ఈవిడికి పిల్లలు పుట్టాలి కదా పుట్టలేదనుకో ఏ సమస్య అందరూ సేఫ్ పిల్లలు పుట్టలేదనే ఒక సమస్య ఏదో పుడితే ఇంకో సమస్య పిల్లలు పుట్టి పుట్టారనుకోండి మూడవ సమస్య పిల్లలు పుట్టలేదనుకోండి ఒకేసారి మనకి భాగ్యం లేదని అనేసుకుని ఊరుకుంటే పోదు ఒక్క మాటతో అన్ని సమస్యలు సో దేనికుండే అడ్వాంటేజెస్ దొరుకుతాయి ఎనీవే సో పుట్టకుంటే ఇవ్వడం తర్వాత ఇంకోటి మృత్యుర్వాణం రియేత చేతకి ఈవిడికి పిల్లలు పుట్టి ఆ పిల్లలు పెరిగి వీడిని సంహరించడం అదంతా చూద్దాం అసలు ఈవిడికి పిల్లలు పుట్టి లోపల వీడి ఆయుర్దాయం అయిపోతే పాసిబుల్ సో కంసుడే పోయారు అనుకోండి ఈ లోపల నోబడి నోట్స్ కాబట్టి దట్లో we get say so many possibilities కాబట్టి విఫల్యోవా కిన్నస్య అది ఇంకొకటి అవ్వచ్చు వీడు రాజ్య రాజకుమారుడు మొత్తం రాజ్యం అంతా వీడి చేతిలో ఉంది ఉగ్రసేన మహారాజు గారు పెద్ద ఆయన ఆయన మాట చెల్లుబాటు కావటం లేదు ఈ పరిస్థితి మారిపోయి వీడు రాజ్యం భ్రష్టుడయ్యారనుకోండి అప్పుడు పోరాటం దగ్గరికి వస్తే తగ్గిస్తామని చెప్పచ్చు అలా కూడా అవ్వచ్చు ఎందుకంటే సంవత్సరం తర్వాత హూనోస్ వీడు ఇదే పొజిషన్ లో ఉంటాడని కాబట్టి ఎందుకంటే గతం ధాతు దురత్యయ ఆ విధి అన్నది అది ఊహింప శక్యం కాదు చాలా మంది ఏం చేస్తారంటే భవిష్యత్తులో ఏముందో చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదో శాస్త్రాలు కూడా కొన్ని శాస్త్రం కూడా ఉంది కదా జ్యోతిష్ శాస్త్రం అని నియమరాజని అని హస్త సామగ్రికం అని పాద సామగ్రికం అని ఏవేవో పేర్లతోటి భవిష్యత్తులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కొంతమంది ఏమంటారంటే మేము పూజ చేసి భవిష్యత్తులో ఏమొస్తుందో చెప్తాము అంటారు వీటితో పాటుగా ఇంకో శాస్త్రం కూడా ఉంది ఇవన్నీ ఎలా ఉన్నాయో అది కూడా మరి పురాణాల్లోనూ లేకపోతే శాస్త్రాల్లోనూ ఇవన్నీ శాస్త్రాల నుంచి వచ్చిన మాటలే కదా ఇంకో శాస్త్రం కూడా ఉంది మరి ఇన్ని శాస్త్రాలు అనుకుని అది కూడా అనుకోవాలి ఆ శాస్త్రం ఏంటంటే భవిష్యత్తు ఎలా ఉందో ఊహించడం ఎవరికైనా శక్యము కాదు అది ఇంకో శాస్త్రం దాన్ని కూడా మరి జోడించలేదు జోడించి నాకు యూ కమ్ టు ఎవరైనా it is utterly impossible to predict the future నా ఇది డూ అట్ సో గతి ధాతి దురత్యయ భవిష్యత్తు ఎలా ఉందో ఎలా ఊహించగలం కాబట్టి మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చేయవలసిన కర్తవ్యాన్ని చేయటమే న్యాయం అని అంటున్నారు people have to leave in the present చాలా మంది ఏం చేస్తారంటే పాస్ట్ లో బతుకుతూ ఉంటారు లేదా ఫ్యూచర్ లో బతుకుతూ ఉంటారు కొంత గంట సేపు పాస్ట్ లోనూ ఇంకో గంట సేపు ఫ్యూచర్ లోనూ అలాగే బతుకుతూ ఉంటారు ప్రెసెంట్ లో బతకడం కుదరదు ప్రెసెంట్ అంటే present is present which is ఆత్మ అది ప్రెసెంట్ ఆత్మనిష్టలో బతకడం అన్నది అది చేయదు ఏవో మెమరీస్ తెచ్చుకుని శోకంతో ఫ్యూచర్ గురించి ఇమాజిన్ చేసి దుఃఖంతో భయంతో జీవించడం అన్నది మానవుల యొక్క స్వభావం ఫ్యూచర్ గురించి మీరు అనుకుంటున్నవి ఏమీ కరెక్ట్ కాదండి ఫ్యూచర్ బాగుంటుందని బాగుంటుందని ఇలా ఉంటుందని అలా ఉంటుందని మీరు ఏమనుకుంటున్నారో అది ఏమీ కరెక్ట్ కాదండి ఇంకా అందుకోసం అనుకోవడం ఎందుకు అనుకోవడం మానేస్తే బెస్ట్ వర్తమానంలో మనం ఉండి మన కర్తవ్యాన్ని చేస్తూ ఆత్మనిష్ఠులైన ఉంటా అది తెలివైన పని ఎనీవే ఇప్పుడు with all this thinking in a flash ఇదంతా ఆలోచించుకుని వాడు చేపట్టుకుని ఉన్నాడు ఆయన బలవంతంగా సో వాడు తెలుగులు ఆడుతున్నాడు ఆ సమయంలో he told one more proposal నహ్యస్యాస్తే భయం సౌమ్య సౌమ్య అని సంబంధించాడు అంటే ఓ మంచివాడ అంటే నా మాట వింటాడని అభిప్రాయం ఆ శరీరవాక్ నువ్వు ఏం చెప్పింది అశరీరవాక్ నువ్వు విను ఈమె వలన నీకు హాని లేదు కదా ఈమె చంపుతుందని ఏమీ అశరీరం వాడు చెప్పలేదు ఆవిడ చంపేస్తానంటావు ఏమిటి ఆవిడికి కలిగే సంతానం కదా నిన్ను సంహరించేది ఇవో నీకు నేను పూచి మాట ఇస్తున్నా ఆవిడికి కలిగే సంతానాన్ని నీకు తీసుకొచ్చి అప్పచెప్పేస్తాను భయం నీకు వాళ్ళ వలన వాళ్ళని నీకు అప్పచెప్పేస్తాను పుత్రుడైతే పుత్రుడు పుత్రికైతే పుత్రుడు వాటెవర్ చెప్పేస్తానంటే ఇది వల్ల వీరికి నచ్చింది శీషుకు వాచ వాడికి నచ్చింది కరెక్టే వాడికి మనస్సులో ఆల్టర్నేటివ్ కనుక చూపించినట్లయితే ఈ వధ నుండి పైగా చెల్లెలిని సంహరించడం నుంచి నివృత్తుడవడానికి అంగీకారం మరో సందర్భంలో ఎదుర్కొన్న ఇంకో రకం శత్రువు ఉంటే అప్పుడు ఇంత ఆలోచన లేదు అప్పుడే నరికేస్తుంటాడు ఆమె దేవి తన చెల్లెలు అయిపోవడం చేత ఇంత ఆలోచించాల్సి వచ్చింది ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ చాలా ఫుల్ ఆల్టర్నేటివ్ ని వసుదేవుడు ప్రజెంట్ చేశాడో వాడు ఒప్పుకున్నాడు ఓకే కీర్తిమంతం ప్రథమజం కంసాయానక దుందుకి సరే తీసుకువెళ్ళి దిగబెట్టేశాడు ఈ విషయాన్ని మర్చిపోయాడు మళ్ళీ చిరునవ్వు పులుముకున్నాడు ముఖానికి కంస ఏమీ జరగనట్టుగా సరే తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి వాళ్ళని దిగబెట్టేశాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎంతో కొంత కాలం గడిచింది వాళ్ళకు ఒక శిశువు కలిగినాడు వాడికి కీర్తిమంతుడు అని పేరు పుట్టిన వెంటనే జాతకర్మ నామకరణము చేశారని మనం అనుకున్నాము సరే ఆయన వసుదేవుడు దేవత దగ్గరికి వెళ్ళి నువ్వేం మాట్లాడకుండా ఆ శిశువుని నాకు ఇచ్చేసేది అని ఆ శిశువుని తీసేసుకుని ఎందుకంటే ఆయన మాట తప్పదు మన ఇద్దరం కలిసి మాట ఇచ్చాము వాడు ఇద్దరికీ బాధ్యతే అని ఆ శిశువుని తీసేసుకుని జాగ్రత్తగా తీసుకువెళ్ళి కంసుడికి చేప చెప్పాడు అనురుతాత్ అతి వ్యక్తిఫల ఎందుకంటే అప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి లేకపోతే వాడు వచ్చి ఇలాంటి మాట నిలబెట్టుకోక్కర్లేదని మీరు అన్నారనుకోండి వాడు సైన్యంతో సహా వచ్చి ఇంటిని నాశనం చేసిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ముందు వెంట ఆలోచించి మనం అడుగు వేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఈ నా పిల్లవాడిని తీసుకువెళ్ళి ఇచ్చేసాను అని ఎలాగంటే ఎలాగ సాధ్యమైంది అంటే కిం దుస్సహన్ను సాధూనా సాధు పురుషులు విదుషాం వివేకవంతులు ఈ పని చేయగలరు ఈ పని చేయలేరు అని మీరు ఎప్పుడూ అనుకోండి వాళ్ళు ఎంత పనైనా చేస్తారు మామూలు సామాన్య మానవులు చేయలేని త్యాగాన్ని వివేకవంతుడైనటువంటి సాధువు చాలా సరళంగా చేసేస్తాడు ఎందుకంటే వాడి వివేకము వాడి ఆలోచన వాడి విషము వేరే ఉంటుంది కాబట్టి వసుదేవుడు ఆ స్థాయికి చెందినటువంటి మహాత్ముడు ఆయన ఆ త్యాగాన్ని చాలా తేలికగానే చేశాడు ఆ పిల్లవాడిని దిశలు ఇచ్చేసాడు కార్యం కదర్యానం అయితే ఆ శిశువుని మీరు చంపేస్తారా అంటే మీరు దానికి ఆశ్చర్యపడదు ఈ దుష్టులు క్రూరాత్ములు ఉన్నారే వాళ్ళు ఎంతటి పాపాన్ని చేయటానికైనా ఉడిగడతారు సత్పురుషులు ఎంతటి త్యాగాన్ని అయినా చేసేస్తారు మీరు ఊహించలేనంత త్యాగాన్ని వాళ్ళు చేస్తారు పాపాత్ములు మీరు ఊహించలేనంతటి ద్రోహాన్ని క్రూర కర్మని పాపాత్ములు చేస్తారు నేను మనం చూస్తూ ఉంటాం మేర్ రౌద్ అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది ఎక్కడంటే కొలం కంబోడియాలో వాళ్ళు మిలియన్ పీపుల్ని సంహరించి ఆ స్కల్స్ అన్నీ కూడా షెల్ఫ్లో అలా వరుసగా పెట్టారు అవన్నీ ఈ మధ్యన నేను ఎక్కడో న్యూస్ సైట్లో చూసాను చాలా మంది చూసాను సహకరించి ఆ స్కల్స్ ని తీసి అలా అర్థం జిల్లా పెట్టుకుని మీద ఒకటి లెక్క పెట్టుకుంటూ నెంబర్లు వేసుకుంటే ఇదంతా చేశారంటే అవి వీడెవరో వెళ్ళి ఫోటో తీసిందాక అక్కడ అలా భద్రంగా ఉన్నాయంటే వాళ్ళ పూర్వత్వానికి ఏమైనా అర్థం పడుతూ ఉందా కాబట్టి దుష్టులు ఎంతటి క్రూరమైన పనైనా చేస్తారు ఇంతటితో ఆగిపోతాడు ఈ లక్ష్మణ రేఖను దాటడు అని మీరు అనుకోవద్దు వాడు దాటేస్తాడు అలాగే మహాత్ములు ఎంతటి త్యాగాన్నైనా చేస్తారు సో ఒకవైపు వసుదేవుడు వన్ ఎక్స్ట్రీమ్ అనదర్ సైడ్ కంసుడు అనదర్ ఎక్స్ట్రీమ్ ఇలా ఉంటాయి లోకంలో దృష్వా తౌరే సత్యే చైవ వ్యవస్థితం కంసుడు పరిశీలించాడు ఈ శిశువుని తీసుకురావచ్చు తీసుకొచ్చి కంసుడు చేతిలో పెట్టాడు వసుదేవుడి ముఖంలో ఏమైనా కన్నీరు కానీ దుఃఖం కానీ ఏమైనా ఉందంటే ఏమి ఏమీ లేదు అది కాముగానే ఉన్నాడు సమత్వం సో సుఖ దుఃఖములలో సమమైనటువంటి మానసిక స్థితి అది గొప్ప పవర్ అది గ్రేట్ స్థితి అటువంటి వారు మీకు ఎప్పుడైనా కనపడితే ఆయన రా అని మీకు తెలియకుండానే మీ నోట్లో మాట వచ్చేస్తుంది సో ఆ సమత్వాన్ని వాడు ఆ నోటీస్ చేశారు నెంబర్ వన్ నెంబర్ టూ వసుదేవుని యొక్క సత్యవాక్ పరిపాలన దాన్ని నోటీస్ చేశాడు ఎందుకంటే వీడు గమనిస్తున్నాడు చారుని పెట్టుకున్నాడు ఆమె గర్భవతి రే అక్కడ పిల్లవాడు జన్మి పిల్లవాడో పిల్లవాడేవా జన్మించిన వెంటనే నాకు సమాచారం ఇవ్వండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళు పారిపోకుండా జాగ్రత్తలు చూసుకుంటూ ఉండండి ఇవే ఈ రకమైన వ్యవస్థ వాడు చేసుకుంటాడు చేసుకోకుండా ఎందుకుంటాడు సో అన్ని పరిశీలిస్తున్నాడు ఎవ్రీ టైం వాడికి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది కరెక్ట్ గా అనుకున్న టైంకి వసుదేవుడు ఏం చేస్తాడా అని వాడు ఎదురు చూస్తున్నాడు వసుదేవుడు వచ్చేసాడు వచ్చేసాడు వీడు చాలా సత్యవాక్పరాయణుడు దాంట్లో సందేహం లేదు అని వాడు కన్విన్స్ అయ్యాడు కన్విన్స్ అయ్యి ముందా పిల్లవాడిని తీసుకుని మళ్ళీ వసుదేవుని చేతిలో పెట్టి తీసుకెళ్తాడు ఎందుకంటే నాకు అష్టమ గర్భం నాకు భయము ఈ ప్రథమ గర్భంలో నాకేమీ సమస్య లేదు నువ్వు వాపస్ తీసుకెళ్తావు అని భావించేశాడు సార్ ఈయన సమత్వం అన్నది అనే లక్షణం ఉంది కదా సంతోషించేది కడుపులోను పైకి ఆ సంతోషాన్ని వ్యక్తం చేయలేదు తర్వాత ఆయనకి డౌటే వీడి మంచితనం ఇదంతటి మంచితనం అని ఆయనకి తెలుసు తథేతి సుతమాదాయ యయా వాహక దుందుభి నాభ్యనందత తద్వాక్యం thank you very much I'm extremely happy thank you thank you thank you you're the greatest good man ఇది ఏం మాట్లాడలేదు నాభ్యనందత ఎందుకంటే ఆయన మనస్సులో డౌట్ ఉంది అసత అవిజితాత్మన వీడికి ఇంద్రియ జయం లేదు మనోజయం లేదు ఎప్పుడు ఏ సంకల్పం పుట్టే దాన్ని వెంట పడిపోతూ ఉంటాడు తర్వాత వీడి దుష్టుడు క్రూరుడు ఎప్పుడు అపకారం చేస్తాడో మనకే తెలియదు వీడు మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ కదా వీడి ఇవాళ పిల్లాన్ని వెనక్కిచ్చాడు ఇచ్చాడు రేపు పొద్దున్న లాగేసి తప్పేసిన కనిపిస్తాడు కాబట్టి మనం ఉంటే వీడి చేసిన మంచితనాన్ని చూసి పెద్ద ఎగిరి గెంతేయాల్సిందేం లేదు అని ఆయనకి వసుదేవుడికి స్పష్టంగా తెలుసు సరే కానీ నా పిల్లాన్ని జాగ్రత్త ఈ లోపల ఏమైంది వీడి వీడి సంఘం ఒకటి ఉన్నది వీడి మినిస్టర్స్ వీడి మినిస్టర్స్ అందరూ కూడా పరమ భయంకరులైనటువంటి రాక్షసులు వాళ్ళు ఈ డెవలప్మెంట్స్ అన్ని పరిశీలిస్తూ వీడికి ఏం చెప్పారంటే నువ్వు పొరపాటు చేసావు వాళ్ళు కనుక ఈ పిల్లలతో సహా కాలిపోయారనుకో నీకు తెలియకుండా నువ్వు పెట్టిన కాపలాన్ని కూడా తప్పించి పారిపోయారనుకో అప్పుడు మళ్ళీ నువ్వు ట్రబుల్లో పడతావు నువ్వు రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నావు అని వీడికి బాగా నూలిపోశారు అసురా సర్వ ఏవైతే లోకోపద్రవకారిన పైగా ఇంకొకటి ఏం చెప్పారంటే ఒక వర్గ విద్వేషాన్ని వీరికి నిర్మాణం చేశారు చూడు ఇది నీ పర్సనల్ ఇష్యూ కాదు ఇది నీకు నీ నీ బంధువు నీ మేనల్లుడు నీ అత్త కొడుకు చెల్లెల కొడుకు ఇలాంటి పర్సనల్ ఇష్యూ కాదు మనమందరము వర్గం వాళ్ళందరూ ఇంకో వర్గం మనమేమో ఆ విష్ణు ద్వేషులు అనబడేటువంటి వర్గానికి చెందిన వాళ్ళ మనము వాళ్ళు విష్ణు అనుయాయులు అనే వర్గం వాళ్ళు సో అలాంటివి ఉండవని మీరు అనుకోదు మీరు మోడర్న్ సొసైటీని కంపేర్ చేసుకుంటేనే మీకు దొరికిపోతాయి ఈ వర్గాలు కాబట్టి మనం ఏది ధర్మం మనం అనుకుంటామో అది వాళ్ళ దృష్టిలో అధర్మం వాళ్ళు ఏది ధర్మం అనుకుంటారో అది మన దృష్టిలో చేతకారధనము అధర్మం కాబట్టి మనం ఒక వర్గం వాళ్ళు ఒక వర్గం వాళ్ళు ఏం చేస్తున్నారంటే చప్ప కింద నీటిలాగా వాళ్ళు పెరుగుతున్నారు వాళ్ళు వృద్ధి చెందుతున్నారు వాళ్ళు కనుక స్ట్రెంగ్త్ పుంజుకున్నట్లయితే మనల్ని కూడా తుదముట్టించేస్తారు కాబట్టి వాళ్ళు స్ట్రెంగ్త్ పుంజుకోవడానికి ముందే మనమే స్ట్రెంగ్త్ తెచ్చేసుకుని వాళ్ళని తుదముక్తించాలి అని ఈ విధంగా దాన్ని ఒక రెండు వర్గాల మధ్య నుండే పోరాటంలాగా చిత్రించి వాడికి నూరిపోసాడు ఊరికొస్తే వాడి సంఘం మనిషి సంఘాన్ని పట్టిపోతూ ఉంటాడు చూడండి ఓ అలాగా నేను ఇంకా అలా అనుకోలేదు నానాయనల్లుడు నాకు మధ్యన వ్యవహారం ఏమో అనుకున్నాను నేను సరే అయితే అయితే ఏం చేద్దాం ఏం చేయడం ఏంటి వాళ్ళని అలా ఫ్రీగా వదిలేదయా వాళ్ళేమో జైల్లో పెట్టేసేయాలి అలా ఫ్రీగా వదిలేస్తే చాలా డేంజర్ ఈ ఎనిమిదనే అకౌంట్ మనం ఎక్కడ వేస్తాం వాళ్ళ అబద్ధాలు బీజేపీ చెప్పచ్చు మన జైల్లో ఉంటే మన అకౌంట్ ఏదో మనం పర్ఫెక్ట్ గా వేసుకోవచ్చు తర్వాత అసలు పుట్టబోయేవాడు శత్రువు కాదు అసలు వీళ్ళిద్దరూ శత్రువులు వీళ్ళు శత్రు వర్గానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఊరికే అలా పై పైకి అలా ఉంటారు కానీ శక్తి గ్రూప్ కి చెందిన వాడు ఆ గ్రూప్ మనకు తెలియకుండా అక్కడక్కడక్కడ దాగి ఉన్నారు కాబట్టి ముందు బహిరంగంగా కనపడుతున్నారు వీళ్ళిద్దరినీ జైల్లో పెట్టేశారు అంటే వాడు ఏం చేశాడంటే వెంటనే వాళ్ళిద్దరినీ తీసుకొచ్చేశారు జైల్లో అంతకు అంతకుముందు ఈ రిటర్న్ చేసేది చూడండి పుత్రుడిని వాడిని తీసుకెళ్లి చంపేశారు అంతేకాదు జైల్లో ఉండగా వాళ్ళకి కలిగిన సంతానాన్ని అంతని కూడా అలా పుడుతుండగానే చంపడం మాతరం పితరం భ్రాతృం పుత్రాంశ్చ సుహృదస్సఖీం ఇలాంటి యసుతృపో లుబ్ధా రాజాన రాజశో భువి చూడండి తన దేహం మీద ప్రేమ తన దేహానికి రోగం రాకూడదు దీనికి మృత్యువు రాకూడదు అసుతృప తర్వాత తన సంపద మీద తృష్ణ నా డబ్బు నా సామగ్రి నా ఇల్లు వాకిలి వీటికేమీ గడ రాకూడదు నెంబర్ టూ నెంబర్ త్రీ నా అధికారానికి ముప్పు రాకూడదు నా కుర్చీ నుంచి నాకు గడ రాకూడదు ఉండదు మూడు లక్షణాలు ఈ మూడు మూర్తి భవించే కొంచెం సో ఇలాగంటే దేహాభిమానము ధనమునందరి కృష్ణ అధికార వ్యామోహము ఈ మూడు కనుక ఒక చోట చేరితే ఆ దుష్టాత్ములు ఎవరిని చంపడానికైనా వెనుకారరు వాళ్ళు కొడుకుని చంపుతారు తండ్రిని చంపుతారు తల్లిని చంపుతారు సోదరుని చంపుతారు మిత్రుడిని చంపుతారు నేను ఒకసారి ఏదో ఒక హిస్టరీ చదువుతూ రాజస్థాన్లో రాజస్థాన్కి సంబంధించినటువంటి ఆ రాజపక్షాన్ని హిస్టరీ చదువుతున్నాను as a part of Indian history దాంట్లో నాకు ఆ నేమ్స్ గుర్తులేవు ఒక మహారాజు ఉంటాడు ఆ చిత్తూరు గారు ఇలాంటి ఏదో సంస్థానాలు ఏదో ఒక సంస్థానానికి మహారాజు చాలా పుణ్యాత్ముడు ధర్మంగా రాజ్యాన్ని పాలిస్తాడు ఆయనకి ఒక కొడుకు ఉంటాడు ఆ కొడుకు అంత యోగ్యుడు కాదు సరే ఈయన రాజ్యాన్ని పాలిస్తూ ఆ కొడుకుని కోపడుతూ ఉండేది నువ్వు ఇలా ఉండడానికి వీల్లేదు నువ్వు తర్వాత రాజు అవుతావు ఇలాగా శక్తి తిరుగుతో తాగి తమనాలతో ఇలా ఉన్నట్లయితే తప్పది మన వంశం ఏంటి నీకు రాజ్యాన్ని నేను అప్పచెప్పాలి ఇలా ఉంటే నేను అప్పచెప్పను అని ఈ విధంగా ఆయన కోపడుతూ ఉండేది ఆయన కష్టపడి రాజ్య పరిపాలన చేస్తూ ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకుందామని సమీపంలో ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్రంలో ఒక ప్రసాదంలో ఇంట్లో రోజు దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉండేవారు ఒక వన్ వీక్ బ్రేక్ ఆ టైంలో వెళ్ళి ఆయన ఇలా జపం చేసుకుంటుంటే ఆయన జైల్లో కూర్చొని వీడు వెనకాల నుంచి వెళ్ళి ఆయన పొడి చెప్పేస్తాడు ఇప్పుడు చంపేసి వచ్చి రాజ్యాధికారాన్ని చేరుకుంటుంది నేను ఈ దృష్టాంతం ఏం చెప్పానంటే ఇదిగో ఈ మూడు ఒక చోట చేరినప్పుడు దేహాభిమానము ధనమునందరి కృష్ణ అధికారం వ్యామోహం వాళ్ళు ఎన్ని మర్దర్స్ అయినా చేయిస్తారు దాంట్లో ఎవరైనా మర్దర్ చేస్తారని మీరు ఆలోచించండి ఇండియన్ హిస్టరీలో వార్ ఆఫ్ సక్సెషన్ అనే పేరుతో పెద్ద పెద్ద టాపిక్ ఒకటి ఉంది ఔరంగజీబు ముగ్గురు సోదరులని ఒక చెల్లెలు తల్లి తండ్రి వాళ్ళందరినీ కూడా కొంతమందిని జైల్లో పెట్టాడు కొంతమందిని సంహరించాడు ఎవేవో చేశాడు చేసి రాజ్యాధికారాన్ని చేయి అలాగే మీకు రాజపుతాన హిస్టరీలో ఉండే ఒక దృష్టాన్ని చెప్పాను కాబట్టి ఈ మూడు కూడా ఈ కంసుడిలో ఏకమైనవి వాడు ఎవరైనా చంపేయడానికి మీరు ఆశ్చర్యం ఏం పడద్దంటున్నాడు ఎవరు సుఖమహర్షి దీంట్లో ఆశ్చర్యం ఏం లేదు it is very much understandable from that stand shot భగవాన్ విశ్వాత్మా విదిత్వా కంస జంభయం యదూనాం నిజనాథానం యోగమాయాం సమాధిషత్ ఇంకా అక్కడ శ్రీ విష్ణు భగవానుడు ఎనిమిదవ గర్భంగా ఆయన వచ్చి అవతరించాలి కాబట్టి దానికి ప్రిపరేషన్స్ చేస్తున్నాడు ఆయన ఆయన ఏం చేశాడంటే తన యోగ మాయను ఆయన మాయాశక్తిని అధీనం చేసుకుని ఉంటాడు అని కదా సో ఆ మాయాశక్తికి ఆయన ఆజ్ఞలను జారీ చేస్తున్నాడు ఈ ఈ కంసుడు మామూలుగా కంసుడు తన దారి తానంటే మామూలుగా వసుదేవుడి గృహంలో ఆయన ఆత్మలో ఆయన జీవి జన్మించి ఉండేవాడేమో కానీ ఇప్పుడు పరిస్థితి అంతా తలదిద్దులై కూర్చుంది సో ఆయన ఏం చేశాడంటే ఆ మాయాశక్తిని పిలిచి ఆవిడికి ఏమైనా ఏమైనా సలహా ఇస్తున్నాడు ఇక్కడ చాలా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది నేను ఏదైనా మిస్టేక్ చేస్తే మీరు దిద్దడానికి వెనకాడకండి సో ఎందుకంటే ఈ రిలేషన్షిప్స్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి గచ్చదే ఇక్కడ కొడుకు పుడతాడు అక్కడికి వెళ్తాడు అక్కడ కూతురు పుడుతుంది ఇక్కడికి వస్తుంది అలా అలా ఉంటుంది చూపుడు కాదు గచ్చదే వ్రజం భద్రే బహుశా నాకంటే మీకే బాగా తెలిసి ఉండొచ్చు సో ఓ దేవి ఓ మాయాశక్తి నువ్వు వెళ్ళు వెళ్ళి ఆ నందగోకులానికి వెళ్ళు ఆ వ్రజం అక్కడ వసుదేవుని భార్య రోహిణి అక్కడ ఉంటుంది ఎందుకంటే వసుదేవుని దేవతని వసుదేవునికి ఇద్దరు భార్య ఆ రోహిణి అనే భార్య కూడా ఉన్నది సో ఆమె ప్రస్తుతం నందగోకులంలో ఉంటుంది ఎందుకంటే ఆమెని జైల్లో పెట్టలేదు ఆవిడ నందగోకులంలో కళ్ళాల్సింది అక్కడ నందమహారాజు ఉన్నాడు ఈ నందమహారాజు ఒక సామంతరాజు లాంటి వాడు చీఫ్ టెయిన్ అంటారు వీళ్ళు పూర్వం జమీందారీల దగ్గర బ్రిటిష్ వాళ్ళు జమీందారీని పెట్టుకుని ఆ జమీందారీల దగ్గర నుంచి పనులు వసూలు చేసుకునేవారు జమీందారులు తమ జమీన్లో ఉండేటువంటి రైతుల దగ్గర పనులు వీళ్ళు వసూలు చేసేవారు అలాగంటే ఒక ఆమె జమీందారీన ఎవరి నంద మహారాజు ఇంకా ఆ జమీన్కి సంబంధించి ఆ చిన్న ప్రాంతానికి ఆయన మహారాజు బట్ కంసుడికి సామంతి ఎప్పటికప్పుడు కంసుడికి వెళ్ళి లెక్కలు చెప్పి పనులు కట్టొస్తూ ఉంటారు సో అక్కడ ఆ నందుడు ఆ గోకులంలో ఉంటున్నాడు ఆయన భార్య యశోద కూడా ఉంటుంది రోహిణి ఉన్నది నువ్వు అక్కడికి వెళ్ళు వీళ్ళే కాకుండా అన్యాస్య కంస సంవిఘ్న వివరేషు వసంతి ఈ కంసుడికి భయపడి కంసునికి అపోజిషన్ లో ఉన్న గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పైకి పడకుండా రహస్యంగా తమ అభిప్రాయాలను తమ మనస్సులో పెట్టుకుని అక్కడక్కడక్కడ దాగి ఉన్నారు వివరేషు వసంతి అలా అందరు నీతిగా దాన్ని ఉన్నారు ఎవరు తల పైకెత్తట్లేదు ఎందుకంటే వీళ్ళు వర్గ విద్వేషం లాంటిది సృష్టించారు తల పైకెత్తితే చంపేయండి స్థితి వస్తుంది ఒకప్పుడు అలా వస్తుంది మన నేను ఎగ్జాంపుల్స్ ఇస్తే బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి నా తల నిండా ఎగ్జాంపుల్సే కానీ మళ్ళీ నేనే కొంచెం హెజిటేట్ చేస్తూ ఉంటాను ఒకప్పుడు రెండు పార్టీలు ఉన్నాయనుకోండి ఓ పార్టీ వాడని తెలిస్తే జనం వెళ్ళి వాడిని రాజేసి కొట్టేసి స్థితి వస్తుంది ఫర్ ఎ ఫ్యూ డేస్ అది అయిపోయింది అనుకోండి ఇంకా మళ్ళీ అంత దళాడుతుంది మళ్ళీ రివర్స్ అవుతుంది రివర్స్ అయితే ఆ రివర్స్ పార్టీ అని తెలిస్తే అందరూ వచ్చి వాడిని దగ్గరగా పెట్టేసుకుంటారు అలాంటి స్థితిలో నిర్మాణం అవుతాయి నిర్మాణం అయినప్పుడు ఏం చేస్తారు ఈ అపోజిషన్ పార్టీ ఉందనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వాతావరణం మనకు అనుకూలంగా లేదు అని అక్కడక్కడ దాగి ఉంటారు పైకి రా అల్లర్లు చల్లారక పైకి వస్తారు ఎందుకంటే ఈ మాబ్ మెంటాలిటీకి భయపడి అలా ఉంటారు సో ప్రస్తుతము కంసుని అపోజిషన్ వాళ్ళు ఈ ఈ ధర్మవర్గం వాళ్ళు అలా దాగి ఉన్నారు అని అంటున్నారు ఆయన భగవానుడు యోగమాయ నువ్వేం చేస్తావంటే ప్రస్తుతం దేవకీదేవి గర్భవతి ఏమి ఉన్నది బహుశా సెవెంత్ గర్భం అవ్వాలి సో చూద్దాము ఆమె గర్భవతి ఇది కంసుడికే కాదు కన్ఫ్యూషన్ మనకి కన్ఫ్యూషన్ సో ఈ దేవకీదేవి గర్భంలో ఆ ఆదిశేషుడు ఉన్నాడు ప్రస్తుతం ఆ ఆదిశేషుణ్ణి నీవు అక్కడి నుంచి లిఫ్ట్ చేసి రోహిణీదేవి యొక్క గర్భంలో ప్రవేశించు వసుదేవుని కుమారుడుగానే చలామణి అవుతారు నేను సమస్య సో దేవి గర్భంలో ఈమె అంటే ఇక్కడ అబార్షన్ అయిందనేటువంటి ఒక వ్యవస్థ చేయాల్సి ఉంటుంది గర్భస్రావం అవుతుంది but it is not eerie council abortion అనుకుంటాడు but it is not a real abortion ఈ గర్భాలు taking care of in Rohini's గర్భం అని అలాగే వ్యవస్థ ఇదంతా ఎలా పాసిబుల్ అని మీరు అడగద్దు మాయాశక్తి అంటేనే మనది నేను ఆ తర్వాత ఇప్పుడు దేవకీదేవికి గర్భస్నానం అవుతుంది మళ్ళీ అంతా మామూలుగానే ఉంటుంది ఆ తర్వాత నేను దేవకీ గ్రంథంలో ప్రవేశిస్తాను కంసుడికి ఇప్పుడు ఆరు దానికి మతి పోతుంది ఇలాగే లెక్కడం ఆరు తర్వాత ఏడా లేకపోతే ఏడిందా వాళ్ళకి అర్థం కాదు సో అథాహంశభాగేన దేవక్యా పుత్రదాంశుభే నేను దేవకీ దేవి గర్భాన్ని జన్మిస్తున్నాను అత్యష్యంతి మనుష్యాస్మాం సర్వకామవరేశ్వరి నువ్వు ఈ పని చేసి పెట్టు నీ శ్రమ వృధా పోగులే నిన్ను మానవలోకంలో అందరూ కూడా గొప్ప కామనలన్నింటినీ తీర్చేటువంటి దేవతగా నిన్ను వాళ్ళందరూ అర్చిస్తారు నీకు నామధేయాన్ని కుర్వంతి స్థానాన్ని చ నరాభువి ఒకసారి పూజ స్వామిజీ ఏమన్నారంటే ఈ శ్రీకృష్ణుని కాలం తర్వాతనే కృష్ణ మందిరాలు ఎలా అయితే వచ్చాయో దుర్గా మందిరాలు కూడా దీని తర్వాతనే వచ్చాయి అంతకుముందు కేవలము సమాజంలో శివ మందిరములు మాత్రమే ఉండేవి అని అన్నారు ఆయన సో శివాలయాలు the most ancient in the development of civilization ఎందుకంటే వేదిక్ సివిలైజేషన్ లో కేవలం సూర్య భగవాను ఆరాధించేవారు వేదాల్లో దేవాలయ ప్రసంగం చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళు సూర్యుని ఆరాధిస్తారు అగ్నిని ఆరాధిస్తారు అగ్ని రూపంగా యజ్ఞశాలు పండలు వేసుకుని యజ్ఞం చేస్తారు యజ్ఞం అయిన వెంటనే ఆ పండలను అగ్నికి సమర్పించేస్తారు పండలు కూడా అదే అగ్నిలో భస్మం అయిపోతుంది ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు సో ఒక పండలు వేయటం యజ్ఞం చేయటం మళ్ళీ దాన్ని తగలబెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నాం అలాగే ఉంటుంది వేదిక ప్రక్రియ ఈనాడికి అదే పరిస్థితి సో దేవాలయము అనేది వ్యాస భగవానుడు ఆ వేదాల్లో ఉండే సారాన్ని ఉద్ధరించి ఆయన పెట్టినటువంటి సాంస్కృతికమైన మార్పు ఎందుకంటే లేకపోతే ఆ యజ్ఞాలు చేయలేరు మానవులు అని ఆయన కొన్ని ఉపాసనల్ని ఆ వేద సారంగా ఇంట్రడ్యూస్ చేసినాడు సో ఈ దేవి ఉపాసన అన్నది ఆ తరువాత కాలంలో ఈ పైన ప్రారంభమైంది అని అదే అంటున్నారు ఆయన దాని నవ్ ఆన్వర్డ్స్ నీకు మానవులు కొన్ని నామధేయాలను చేసి ఆ నామధేయాలకి సంబంధించి కొన్ని దేవాలయాలను కట్టి నిన్ను ఆరాధిస్తూ ఉంటారు అలాగంటే దుర్గేతి భద్రకాళీకి విజయ వైష్ణవీకి చ కుముద చండిక కృష్ణ కృష్ణ అంటే ఆవిడ కొంచెం నల్లగా ఉంటుంది కదా కృష్ణ అని పేరు మాధవి కన్యకేకి చ కన్యాకుమారి మాయా నారాయణి ఈశాన శారద అంబిక అని ఇన్ని నామాలు తర్వాత నీవు ఇక్కడ గర్భాన్ని విత్డ్రా చేసి అక్కడ ప్రవేశపెడతావు సంకర్షణము అంటే విత్డ్రా చేయడం సో ఆ పని నువ్వు చేస్తావు కనుక ఆ శిశువుకి అంటే రోహిణి గర్భాన్ని పుట్టబోయే ఆ శిశువుకి సంకర్షణుడు అనే పేరు నిర్ధారణ అవుతుంది అని అలాగా ఆయనకి బలరాముడు అనే పేరు ఉంటుంది సంకర్షణుడు అనేటువంటి పేరు కూడా ఉంటుంది సో ఆయన రామ అని కూడా ఉంటుంది రామేతి లోక రమణాత్ నేను మొన్న మీకు రమ రామశబ్దానికి అర్థం చెప్పాను ఎవరు దర్శిస్తే వారి యొక్క హృదయానికి ఆస్వాదాన్ని కలిగిస్తాడు కనుక ఆయనకి రాముడు అని పేరు ఈ బలరాముడు కూడా అటువంటి స్వభావం కలవాడే కాబట్టి ఆయనకి రామ అని పేరు ఉంటుంది బలాభద్రుడు అని పేరు ఉంటుంది ఎందుకంటే మహాబలశాలి ఆయన్ని జయించిన మొనగాడు ఇంతవరకు ఎవరు లేడు ఆదిశేషుడు అంటే all power he holds so అనంత శక్తి సంపన్నుడు ఆయన పేరు అనంతుడు సో ఈ అవతారంలో ఆయన బల బలాధిక్యం చేతను బలభద్రుడు అనబడతాడు అని ఈ విధంగా పరమేశ్వరుడు యోగమాయిని ఆదేశిస్తాడు సరే ఆమె ఆ విష్ణులోకం నుంచి భూలోకానికి వచ్చేసింది వచ్చేసి సరే దేవకీదేవి గర్భవత అయింది అన్నారు అయితే ఆమె ఏం చేసింది ఆ దేవకీదేవి యొక్క గర్భాన్ని సంకర్షణ చేసి ఆకర్షించి రోహిణి యొక్క గర్భంలో ప్రవేశపెట్టేప్పటికి తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి అయ్యో విశ్రంసితో గర్భ ఎవార్షన్ న్యాచురల్ ఎవార్షన్ అని పాపం అందరూ అనుకున్నారు సో దిస్ కౌంట్ అంతా కొంచెం డిస్కస్ అవుతాం వాడు వన్ టూ త్రీ సిక్స్ దాకా కౌంట్ బాగుంది ఇలా అసలు పాయింట్ దగ్గరికి వచ్చేవారికి కౌంట్ అంతా గడగడై సో అలా ఉంది పరిస్థితి తతో జగన్మంగళమచ్యుతాంశం సమాహితం శోరసుకేన దేవి ఈ లోపల మళ్ళీ ఇంకోసారి గర్భవతి ఉండాలి దేవకీదేవి ఆమె గర్భంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రవేశించినాడు తాన్ వీక్ష కంస కంసుడు ఈ మధ్యన కొంచెం విజిట్స్ ఎక్కువ చేస్తున్నాడు సిక్స్ సిక్స్ అయిపోయింది వాడి చేతిలో సో సెవెన్ ఎయిట్ ఈ కన్ఫ్యూషన్ లో తరచుగా విజిట్ చేస్తూ మళ్ళీ ఈమె గర్భవతి అని గమనించాడు గమనించి ఇంతకుముందు ప్రతిసారి గమనిస్తూ ఉండడానికి దీనికి తేడా ఈవిడ ఇప్పుడు అంతకుముందు ఎప్పుడూ నేను ఒక గొప్ప ప్రకాశంతో శోభతోటి కానవచ్చు చూసి ఈ జైలంతా కూడా ఈమె యొక్క శోభతో ప్రకాశిస్తోంది అని ఆశ్చర్యపోయాడు ఇప్పుడు ఇప్పుడు ఈ కౌంట్ తేడా ఉన్నమాట లెక్క సిక్స్ సెవెన్ ఇప్పుడు కాకూడదే ఇది ఎయిత్ నెక్స్ట్ అవ్వాలి but somehow I believe that there is something గడబిడ్ is they and this must be the ప్రాణ హరో ప్రాణహరో ఎందుకంటే ఇన్నిసార్లు ఈవిడ ముఖం చూశాను ఇంత శోభ నేను ఎప్పుడూ చూడలేదు నా ప్రాణాన్ని హరించేటువంటి ఆ శ్రీహరి ఇదిగో ఈయన గర్భంలో ఈయన గర్భంలో ఇప్పుడు ఉండి ఉంటారు బట్ కౌంట్ తేడా వస్తుంది but I don't believe this must be the thing అని అనుకుంటున్నాను కరణీయమాసు ఇది ఏం చేయాలబ్బా ఎలాగ కౌంట్ తేడా వస్తుంది కానీ చూస్తేనేమో ఈ గర్భమే నాకు డేంజర్ ఏమో అనిపిస్తుంది లేదు సో సరే చంపేద్దాం ఈవిని ఇప్పుడే చంపేస్తే గొడవ వెళ్ళిపోతుంది కదా స్త్రియా స్వసు గురుమత్యావధోయం అసలు పుర చంపు ఉండాల్సింది ఇంత చికాకు ఉండేది కాదు అప్పుడు చంపితే స్త్రీని చెల్లెల్ని చంపిన పాపానికి సరిపడేది అంతటితో అదే అది ఇబ్బందే కదా అదైతే అయితే ఇప్పుడు స్త్రీ చెల్లెలు గర్భిణి ఆ రామ ఎలాగ చంపడం అని వాళ్ళకే డౌట్ వచ్చింది పోనీ చంపేద్దాం అది గర్భిడైపోయింది చంపేద్దాం అంటే ఇది ఎయిత్ కాదు సెవెంత్ లాగా ఉన్నది పోనీ సెవెంత్ కదా ఉంది పెట్టేసి హాయిగా నిద్రపోవడం ఎయిత్ వచ్చినప్పుడు చూసుకున్నాం అంటే కదా ముఖంలో చూస్తే డౌట్ వచ్చేస్తుంది ప్రకాశం ఎక్కువగా ఉంది దీంట్లోనే ఈ గర్భం అయితే వీడే అసలు అయి ఉంటాడు ఈ విధంగా వాడు మహా కన్ఫ్యూషన్ లో పడిపోయాడు ఆసీన సంవిషం స్పృష్టం గుంజాన పర్యటన వారికి నిద్ర పట్టడం మానేసింది కూర్చున్నా ఈవిడ గర్భం దృష్టే నిలబడ్డా తింటున్నా ఇటు తిరుగుతున్నా రాగుతున్నా ఎప్పుడు చూస్తున్నా ఆ గర్భము ఆ గర్భంలో ఆ శ్రీహరి ప్రవేశించాడు వాడు వేయిస్తాడు నన్ను చంపేస్తాడు అని అలాగే ఆ ధ్యాసే పడిపోయింది అదే ధ్యానం చేసుకుంటూ సమ్ సమస్త సైకలాజికల్ కాంప్లెక్స్ లో పడిపోతున్నాడు పెద్ద కన్ఫ్యూషన్ లో పడుతుంది సంపాదన తెలియదు చంపకూడదో తెలియదు ప్రారంభంలో చంపుండాల్సిందేమో అని తర్వాత ఎప్పుడు అవతారం రాబోతున్నా ఆ గర్భస్థ శిశువును దేవతలు బ్రహ్మగారు వచ్చి స్వార్థం చేయటం అని ఒక ఆనవాయితీ ఉంది నేను మీకు ముందే మనం చేశాను దేవతలు వచ్చి స్వార్థం చేస్తున్నారు గర్భంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు సత్యం వ్రతం సత్యపరం త్రిసత్యం మంచి శ్లోకం నేను అన్ని శ్లోకాలు చెప్పలేమో ఒకటి కొన్ని శ్లోకాలు మాత్రమే స్తోత్ర భాగమైన చెప్తూ ఉంటాను సత్యస్యయోని నిహితం సత్యే సత్యస్య సత్యమృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నా సత్యనారాయణ అనే కాన్సెప్ట్ ఇక్కడ నుంచి వచ్చింది అసలు అన్నవరం నేను ఒకసారి అన్నవరం సత్యనారాయణ దేవస్థానం వల్ల నాకు ఎవరో చెప్పాను ఈ శ్లోకాలు ఉన్నాయా ఆ సత్యనారాయణ అనే పదానికి ఇది అర్థము ఈ శ్లోకాన్ని మీరు అక్కడెక్కడైనా క్లీన్ గా రాయించి పెట్టండి ఇక్కడి నుంచి వచ్చింది అదంతానం అని చెప్తే అదేమి దాని అంత సీరియస్ గా తీసుకున్నట్టు కనపడదు ఎనీవే వాళ్ళు they are not they are busy in constructing better buildings ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎక్స్పెండిచర్ చేస్తే పది మందికి ఉపయోగం దీంట్లో ఈ సత్యాత్మకం దీంట్లో వాళ్ళ ఏం వస్తుంది కాబట్టి ఎనీవే సో సత్యాత్మకం వాం శరణం ప్రపన్నా ఓ పరమేశ్వర నేను సత్యస్వరూపుడవు సత్యనారాయణుడవు నిన్ను నేను శరణ పొందుతున్నాను నీవు సత్యం వ్రతుడవు అంటే ఈ విధంగా వ్రతం అంటే సంకల్పం ఈ విధంగా సంకల్పం చేస్తే ఆ సంకల్పం తీరు ఖచ్చితంగా అది నిజమై తీరుతుంది దానికి మళ్ళీ తేడా రాదు నీవు సంకల్పం చేసావు ఈ రాక్షసులందరినీ సహకరించే సమయం వచ్చిందని అందుకోసమే నీవు జన్మిస్తున్నావు కాబట్టి నీ సంకల్పం అలాగా మా కళ్ళ ముందే రూపు దారుస్తోంది మేము చూస్తున్నాము కంసాదులకి అయువు మూడబోతోంది సత్యం వ్రతం సత్యపరం ఎక్కడైతే సత్యము అనే సాధనము శ్రేష్టంగా గట్టిగా పాటింపబడుతుందో వారు నిన్ను పొంది తీరుతారు సత్యం పరం శ్రేష్ట సాధనం యశాంతి సో ఎవరైతే సత్యాన్ని నమ్ముకుని జీవిస్తారో వాళ్ళ ఎందు నీవు చాలా కమిట్మెంట్ కలిగి ఉంటావు సత్య పరం you are committed to truth and to the people who are who are intern committed to truth so సత్యపరం త్రిసత్యం తర్వాత ఈ లోకంలో ఏ పదార్థాలున్నా కూడా అవి ఒకే కాలంలో సత్యంగా ఉంటాయి మూడు కాలాల్లో సత్యంగా ఉంటాం ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి నెక్లెస్ ని మీరు మూడు కాలాల్లో త్రిసత్యం అనడానికి వీల్లేదు వర్తమాన కాలంలో it is it is they necklace భూతకాలంలో లేదు దీనికి ఆల్వేసే డేట్ దానికి ఒక డేట్ ఉందంటే ఆ డేట్కి ముందు లేదని అర్థం తర్వాత దాన్ని చెరిపించేసి డేట్ ఒకటి ఉంటుంది ఫ్యాషన్ మార్పులోనే చెరిపించేస్తారు సో ఆ చెరిపించేసినప్పుడు దాని తరువాత కాలంలో లేదు ఒక్క కాలంలో కానీ బంగారం ఉందనుకోండి అది మూడు కాలాల్లో కాబట్టి నెక్లెస్ ని ఏకసత్యం అంటే బంగారాన్ని త్రిసత్యం అని ఉంటుంది నా యూ ఎక్స్ట్రాపులేట్ ఇది యూనివర్స్ ఈ జగత్తు పరమేశ్వరుని ఉదాహరణ నుంచి పైకి వచ్చింది ఒక పది జగములు వెళ్ళింది మరి ఒక పది లోపలికి భూమించు అంటే వర్తమాన కాలంలో జగత్తు ఉన్నది భూతకాలంలో జగత్తు లేదు అంటే బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చిందంటే భూతకాలంలో లేదు కదా మళ్ళీ బిగ్ క్రంచి రాబోతోంది అంటే భవిష్యత్తులో ఉండదు సో జగత్తు త్రిసత్యం కాదు జగత్తు ఏకసత్యమే కానీ ఆ జగత్తు ఏ పరమేశ్వరుడు నుంచి వచ్చిందో ఏ అఖండ చైతన్యం నుంచి ఆవిర్భవించిందో తర్వాత ప్రళయకాలంలో ఏ పరమేశ్వరునిలో విలీనమైపోతుందో ఆ పరమేశ్వరుడు త్రిసత్యం సో అంగే ఆయన సత్యనారాయణ స్వామి అంటారు సత్యస్యోని అది సత్యస్య యోనిం అంటే సత్య జ్ఞానం ఏదైతే కలదో వేదరూపమైన జ్ఞానము అది నీ నుండియే ఆవిర్భవించినది నిహితంచ సత్యే సో ఆ సత్యమునందు నీవు నిలిచి ఉన్నావు లేకపోతే ఈ సత్యానికి ఇంకో అర్థమైన మీరు ఉపనిషత్తు తైత్రీయం చదివితే మీరు గమనించేస్తారు సత్యత్యక్షాభవత్ అని సత్ హ్యత్ సత్ ప్లస్ ధ్యాన్ అనుకోండి ధ్యత్ ప్రకారం ప్రత్యయం సత్ ప్లస్ థ్యా కలిపితే సత్య అంటే ఏమైంది మీరు మామూలుగా సత్య ఎలా రాస్తారు తకార ఎకారాలు రాస్తారు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో తకార తకార ఎకారాలు రాయాలి ఇంకో తా ఎక్కువ పెట్టాను నేను నా పేరు రాసేప్పుడు తత్వాన్ని రాసేప్పుడు తా ఎక్కువ పెడతాను గమనించడం లేదు అలాగే దానికి తాయ తకార తకార వకారాలు రాయాలి అది కరెక్ట్ అద్భుతం వస్తుంది చూడండి దానికేం కాదు సత్య అంటే తకార తకార ఎకార సత్య సతు నీవే క్యా నీవే సత్ అంటే పృథివీ అప్పు తేజన క్యా అంటే వాయువు ఆకాశం అలా ఎందుకు వచ్చింది ఉన్నాయి కనబడుతున్నాయి సత్ పృథివీ అప్పు తేజన వాయువు ఆకాశ ఉన్నాయి కంటికి కానరాదు హ్యా బుద్ధిగ్రాహ్యములే కానీ కంటికి కానరాదు ఇంద్రియ ఉంది కాదు ఇంద్రియ గోచరం అంటే మళ్ళీ వాళ్ళు స్పర్శేంద్రియ గోచరం అవుతుంది అది వేరే కంటికి కంటికి కనబడవచ్చు సో కంటికి ముహూర్తామూర్త బ్రాహ్మణం అంటారు ముహూర్తామూర్త బ్రాహ్మణం బ్రహ్మసూత్రంలో బోడంత విచారం ఉంది సో ఈ మూర్త అమూర్త ఈ మూర్తాల రూపంలో నువ్వే ఉన్నావు అమూర్తముల రూపంలో నువ్వే ఉన్నావు పంచభూత ధారణ సో నిహితంచ సత్యే సత్య ఆ మూడి మూడు ఆ రెండు ఐదింటి ఎందు నీవే నిలిచి ఉన్నావు సత్యస్య సత్యం ఇక పోతే చూడండి సత్య దీంట్లో ఒకటి షష్ఠి విభక్తి ఒకటి విభక్తి దాన్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది ప్రాణస్య ప్రాణ సత్యస్య సత్యం అని అలాగా ఇప్పుడు కన్నుకి కన్ను అన్నారనుకోండి నేత్రస్య నేత్రం అంటే అంటే అర్థమైంది ఇది నేత్రం కానీ ఇది ఇది చూసేది ఏదైతే అనే శక్తి దీనికి ఏదైతే కలదో ఆ శక్తి దీనికి స్వతంత్రంగా సహజంగా ఉందనుకోండి అప్పుడు ఇంకా నేత్రమే ఉంటుంది నేత్రస్య నేత్రం అంటూ ఏముండదు కానీ దీని యొక్క చూసే శక్తి దీని స్వంతం కాదు దీని చూసే శక్తి ఈ దేహం నుండి ప్రకటమవుతున్నటువంటి ఒక ప్రాణశక్తి ఏది కలదో దాని వలన దీనికి అనుగ్రహింపబడినది ఆ ప్రాణశక్తి ఉన్నప్పుడే ఇది చూడగలుగుతుంది ఆ ప్రాణశక్తి లేకపోతే ఇది చూడలేదు అంటే అర్థమేంటి ఇది చూస్తూనే ఉంది కానీ ఆ చూపు సామర్థ్యం దీని స్వంతం కాదు ఎరువు తెచ్చుకున్నది ఆ ఎక్కడి నుంచి ఎరువు తెచ్చుకుందో దాన్ని ఏమని అంటే ఇది కన్ను అయితే అది కన్నుకి కన్ను ఈ బాసుకి బాసు అన్నట్టు వీడు బాసులా కనపడుతున్నా వీడి పవర్ అంతా వీరికి కాదు ఇంకొకరి పవర్ వీరిలో రిఫ్లెక్ట్ అయింది సూర్యకాంతి చంద్రుల్లో రిఫ్లెక్ట్ అయింది అప్పుడు చంద్రుని కాంతి సూర్యుడిది అని చెప్పినట్టుగా కన్ను యొక్క చూచే శక్తి వాస్తవంలో ప్రాణాన్ని లేదా మనస్సుది అని చెప్తాం దానికి నేత్రస్య నేత్రం అంటారు అలాగే జగత్తుంది ఎదురకుండా కనపడుతుంది సత్యం అని నువ్వు అనుకుంటున్నావేమో అది ఇది ఎలాగంటే నెక్లెస్ బంగారం నెక్లెస్ సత్యం బంగారం సత్యస్య సత్యం రైట్ అలాగే ఈ సత్యస్య సత్యం ఎప్పుడైతే నీకు అర్థమైపోయిందో ఆ కింద ఆ సత్యస్య సత్యం అది యథార్థం అవుతుంది ఈ షష్ఠీ విభక్తి ప్రత్యయం చేత బోధింపబడిన సత్యం నిచ్చేది ఇదే కదండి దీని దీని ఎత్తి మీద సత్యం మరొక సత్యం మీకు సత్యం నాకు అనపడిందే కానీ చెప్పింది మిచ్చక డెఫినేషన్ ఉంది సత్యస్య సత్యం షష్ఠీ వృత్తి చేతను నిశ్చబోధింపబడింది జగత్తు సత్యం పరమేశ్వరుడు సత్యస్య సత్యం అంటే ఏంటి పరమేశ్వరుని యొక్క స్వరూపం తెలియనంత వరకు జగత్తే సత్యం పరమేశ్వరుడు స్వరూపం తెలిస్తే జగత్తు మిథ్య ఎందుకంటే అది సత్యస్య సత్యం కాదు కృత సత్యనేత్రం చూడండి ఒక జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానాన్ని మీరు తెలుసుకున్నారు మీకు ఒక అన్ను ఉన్నట్టే ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని జీవితంలో ఆచరించారు రెండు కళ్ళు వచ్చారు సత్యము పలుకవలను తెలుసు కానీ మీరు పలకరు ఇప్పుడు ఆ సందర్భం దీని పడితే పొందుతారు లేకపోతే పలకరు అంటే ఏంటి ఆ జ్ఞానం వృత అనే స్థాయిలో నిలబడిపోయింది వృతం వదిష్యామి సత్యం వదిష్యామి కృతం వరిష్యామి అంటే శాస్త్రంలో ఏది చెప్పబడిందో అదే చెప్తాను సత్యం వరిష్యామి దాన్ని నా జీవితంలో అనుభవానికి తెచ్చుకుని చెప్తాను అని నేను ఉపనిషత్ అనుకున్నాను సో సరిగ్గా పెద్ద సత్య నేత్రం ఇండైరెక్ట్ నాలెడ్జీ డైరెక్ట్ నాలెడ్జీ శాస్త్ర పుస్తకం జరిగి తెలుసుకున్నది వృతము అది జీవితంలో అనుభవానికి తెచ్చుకుంటే సత్యం సో హే పరమేశ్వర ఈ ఋతము ఈ సత్యము నీ కన్నులు శాస్త్ర జ్ఞానం నీకు ఒక కన్ను అయితే మానవుడు ఆ శాస్త్రజ్ఞానాన్ని తన జీవితంలో అనుభవానికి తెచ్చుకుంటే అది పరమేశ్వరుని యొక్క రెండవ కన్ను స్వరూప సత్య నేత్రం సత్యాత్మకం త్వాం నీవు సత్యస్వరూపుడవు నిన్ను శరణు వేడుతున్నాము ఇంకొక శ్లోకం ఉంది చాలా మంచి శ్లోకం టైం అయినా ఉదరబుద్ధి కాదు ఏకాయనోసౌ ద్విఫల సో పరమేశ్వరుడి గురించి చెప్పి ఇప్పుడు సంసారాన్ని గురించి వర్ణిస్తున్నాను చతురస పంచశిఖ షడాత్మ అంతా అంకెలో వర్ణించారు ఏకాయన ఈ సంసారము ఒకే మూలం నుంచి పుట్టింది చెట్టుకి తల్లి వేరు ఒకటే ఉంటుంది సో ఈ సంసారానికి తల్లి వేరు పరమేశ్వరుడు ఏకాయన అద్వితీయ పరమేశ్వరుడు ఈ సంసారానికి తల్లి వేరు అంతేగాని ఏదో ఇంద్రుడు రెండు అగ్ని వీళ్ళందరూ కలిసి దీన్ని సాయం పట్టి ఇలా చేశారని అలాగే కాదు వీళ్ళందరూ ఆ పరమేశ్వరుడులో అంతర్భాగమే ఉన్నారు పరమేశ్వరుడు కంటే భిన్నంగా లేదు ఊర్ధ్వమూలం ఊర్ధ్వ పరమేశ్వరుడు ఒక్కడే దీనికి మూలమే ఏకరాయను సౌగి చెట్టు ఆది వృక్ష ఈ సంసార వృక్షం ఊర్ధ్వంలో మనుశాఖమే సో ఈ చెట్టుకి రెండు ఫలాలు ద్విఫలాహ ఏమిటి చెప్పండి సుఖ సో రెండు ఫలాలు మూల తల్లి వేరు ఒకటైతే పక్క పక్క వేలు ఉంటాయి చూడండి అవి మూడు ఉన్నాయి అవి ఏమిటై ఏమిటై ఉంటారో ఊహించండి సత్వరవిష్టము ఉన్నారు చదువు రస దీనికి నాలుగు రసాలు ఉన్నాయి శాఖ షాప్ ఉంటుంది చెట్టు సో నాలుగు చోట్ల నుంచి ఆ స్కంధంలో నాలుగు ఛానల్స్ గుండా షాప్ పైకి మొత్తం నాలుగు మొత్తం అన్ని కన్నుల్లోకి పాకుతూ ఉంటుంది అలాగే దీని నాలుగు రకాల షాప్ ఉన్నది రసం ఏమిటో ఊహించండి ధర్మార్థకామ లక్షాలు సో పంచశిఫ ఇక్కడి నుంచి నాకు తెలియదు నేను గమనించాలి సో పంచశిఫ శిఫ అంటే ఇంద్రియాలు శిఫ అంటే జ్ఞాన ప్రకారం ఐదు జ్ఞాన సాధనాలు ఉన్నాయి చెప్పింది సో ఏమిటా ఐదు జ్ఞాన సాధనాలు పంచ జ్ఞానేంద్రియాలు తర్వాత షడూర్ షడాత్మ ఆత్మ అంటే ఊర్మి దీనికి ఆరు మూడ్స్ ఉన్నాయి ఆరు మూడ్స్ ఈ చెట్టుకి ఆరు మూడ్స్ ఉన్నాయి ఆరు ఋతువులు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఋతువులో చెట్టు ఒక్కొక్క రకంగా ఉంటుంది ఓ ఋతువులో పచ్చగా ఉంటుంది ఇంకో ఋతువులో చెట్టు ఆకులన్నీ దానిపై గోడిగా ఉంటుంది చూడండి అలాగే ఈ ఈ సంసార వృక్షానికి ఆరు మూడ్స్ ఆరు ఊర్మిలు ఉన్నాయి ఏమిటో తెలిసినది ఆకలి దత్తికలు తర్వాత శోకమోహములు జరాలు అవి very intense situations which effect the thing in every big way ఆకలి దత్తిక ఇంకా మిగతా మంది మానేసెట్ చేస్తారు ఆ రకంగా ఇంపార్టెంట్ అయితే